మయి సర్వాణి కర్మాణి మన్యస్యాధ్యాత్మదేరాశీయం నిర్మమో భూత్వామితద్గర అదే ఇదొకటి మన గొప్ప శ్లోకం దీంట్లో జీవితాన్ని ఎలా జీవించాలి అనే దాని యొక్క సందేశం మనకు జీవితంలో ఎప్పుడూ కూడా వెనుకలు చేయాలి జీవితంలో తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా మంచి చేసినా తెలుగు చేసినా విధం విధంగా విధంగా విధంగా లేకపోతే ప్రకృతి యొక్క గమనంలోనే కొంత ఆటంకాలు ఉంటాయి ఏవో ఆటంకాలు ఉంటాయి తర్వాత మన మనస్సులోనే నిరుత్సాహం ఆలోచన చేసినట్లయితే ఆ కార్యాలు చేసిన ఒకటే నిరుత్సాహం అదే పెద్ద ఆటంకాలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అదొక ఆటంకాలు ఈ విధంగా జీవితంలో మనం ఏ పని చేయాలన్నా కూడా ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు రాముడు గొప్పవాడు ఎన్ని ఆవిడ గొప్పవారు అంటే మహావిష్ణువు కోపాలైనట్టు గొప్పవారు లేదని చెప్పి కాదండి కానీ అలాగే అవే గొప్పవారు గొప్పవాడు అయ్యాక మహావిష్ణువు అవతారని చెప్పాను కానీ ముందే మహావిష్ణువు అవతారం కాబట్టి గొప్పవాడు అయ్యారన్నది అది సర్వతీయ పద్ధతి అలా కాస్తుంటారు నేను గొప్పవాడు అయ్యాక అదో నేను సామాన్యమైన కాదు అవతార పురుషుడు అన్నాక అప్పుడు మహావిష్ణువు అవతారం అయ్యారు సో ఆయన గొప్పవాడు ఎలా అయ్యారంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు అడుగు వేసేది పోరాడు అది ఆయన గొప్పతనంలో ఉన్న రాష్ట్రం అలాగే నవమహారాజైనా ఉంటే గిరీష్ మహారాజు దశరథ మహారాజు బ్రహ్మణ వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎందుకయ్యారు ఈ రోజు కూడా మన పేరు మనం ఎందుకు స్మరిస్తున్నాం మహాత్మా గాంధీ గారు వీళ్ళందరినీ ఎందుకు స్మరిస్తున్నాము అంటే వాళ్ళు ఎన్నెన్ని ఆటంకాలు వచ్చేవో జీవితంలో వినాలు ఎదుర్కోక అరుగు లేదు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆటంకాలను వేసిన అలా తెచ్చుకుంటారు వాళ్ళు మరీ చాలా భావంతులు అంటే ఫిజికల్ గా భావంతులు కానీ మహాత్మా గాంధీ గారు ఏం బలం ఫిజికల్ గా ఏం బలం మరి ఆర్థికంగా బలవంతులు అంటే ఏమి కాదు దేవుడు అధికారం ఉన్నదంటే అది లేదు వాళ్ళకున్న బలం సత్వం అనే హృదయం యొక్క పవిత్రత అదే వాడతాం ఆ బలంతో వాళ్ళు జగత్తులు జీవిస్తారు నేను మ్యూజిక్కి క్లాసెస్ తీసుకుని చేస్తాను చిన్న క్లాస్ అనేది రాత్రి ఎనిమిదో ఇంటి కూడా ఉంది హింసవర్లకి ఆశ్రమానికి మన వర్క్ మినిట్స్ డ్రైవ్ అలాంటి రెండు వారాలు చెప్తాను అలాంటి క్లాస్ అనుకుంటుంది వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పెన్సిల్వేనియా ఎంత వెళ్తుంటే పెద్ద బిల్లు పోతుంది అదే మహాత్మా గాంధీ విస్తరించిన డైరెక్ట్ లైఫ్ చేసేటప్పుడు విస్తరణ అనే నగరంలో ఆ నగరం వేయం పెట్టింది వాళ్ళు పెట్టింది రాలేదు అక్కడ ఏదో వాక్యం ఉంటుంది ఆ వాక్యం ఎలా ఉంటుందంటే ఇతని ఉన్న శక్తి అంతా కూడా ఆత్మబలం తప్ప మరే బలం కాదు అని మనిషి చాలా ఎలా ఉంటారు ఎన్నికలు పోదు ఆయన పెద్ద బలంగా ఏముంది కదా చాలా సింపుల్గా ఉంటారు బట్ ఆయన ఉన్న బలం ముందు ప్రపంచమే ఎందుకు అని అలా తీసి రాత్రి వస్తుంటే అది కనపడుతుంది ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళు చేసిన కాని దేశంలో ఈ మహాత్ముల యొక్క పేరు అలా కనపడుతుందని ఎంతో ఆనందం తెరాలతో అక్కడ అక్కడ అన్ని ఇలాంటి డివిజన్స్ ఉండవు ఒక్కో శ్లోకానికి నాకు తెలియదు అక్కడ గాంధీ గారి విగ్రహం చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ మన సంప్రదాయ విగ్రహాలు అన్నారు చాలా క్లీన్గా గాంధీగా ఉన్నట్టుగానే ఉంటుంది కింద రాయనష్టం లేదు మహాత్మా గాంధీ రాయనష్టం లేదు అలా రాస్తే అది అవమానం ఉండాలి ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అవగాహన అయిపోతూ ఉంటుంది కింద రాయాలి గతక్షణాలతో రాయాలి రాజీవ్ గాంధీ రాస్తేగా తెలియదు ఆ ముఖం ఒకరి ముఖం అంటే ఏం బాగోలేదు రాజీవ్ గాంధీ అది ఆ ప్లేస్ చాలా అభిమానంగా ఏదో మొత్తం ఎత్తినట్టుగా వచ్చేస్తారు నేను బాగులేదు అది మీరు చూస్తే తెలుస్తుంది ఎందరూ ఆయన అది అవమానం అది మర్యాద కాదు నేను దాని ఉద్దాహరణ దాన్ని చుట్టూ చిన్న గార్ధంగా ఉంటుంది నేను ఎప్పుడు వాకింగ్ వెళ్ళినా వద్దాను అక్కడ ఏమో నాలుగు సంస్కృత శ్లోకాలు రాసుకున్నాను దాన్ని చెప్పి ప్రదర్శనం చేసి ఏదో అంత ప్రీతి కలుగుతుంది ఇక్కడ ఉన్నప్పుడు మనకి గాంధీ గారు ఇంకా అంత పెద్ద ఉత్సాహం కలగదు ఎందుకంటే అలవాటు నేను అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ ఫీలింగ్ వస్తుంది ఎనివే సో గాంధీ గారు గొప్పవాడు ఎందుకయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకగా ఆయన అడుగు వెళ్ళారు ముందుకే అడుగు చేశారు యుద్ధమే చేశారు సౌత్ ఆఫ్రికాలో అంటే విచక్షణ అన్న విచక్షణ ఉంది వర్గ విచక్షణ ఉంది దానికి అంతఃస్థానం ఉంటారు అక్కడ ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత భారతదేశం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎవరి పార్టీ నేను ఇది ఇప్పుడు అప్పుడు అలాగే పెద్ద తేడా అప్పుడు కొంత బెటర్ పోయేవారు అయినా ఇదిలో అయ్యో ఒకడు అట్లా అయ్యి ఒకడు ఇవన్నీ ఉంది ముఖ్యం ఎక్కించినట్టు అక్కడ ఉంది ఆయన దాంతో నా దేశం పట్టుకోండి దేశం విభాగం అయిపోయినప్పుడు తన దేహాన్నే పూర్తి చేయాలని ఉంటారు ఆలోచించారు పాకిస్తాన్ అంబాసిడర్ గా ఉండేది ఆయన అజన్ గారిని ఆయన అంబాసిడర్ గా నియమించారు నెహ్రూ గారు పాకిస్తాన్ ఆయన పాకిస్తాన్ వెళ్ళబోతూ గాంధీ గారి దగ్గరికి దండం పెట్టాల్సి ఇలా నేను అజన్ గారిని పాకిస్తాన్ అంబాసిడర్ గా వెళ్తాను నేను అభివృద్ధి కావాలంటే ఆయన కళను నేను చూపిస్తున్నాను నేను రెండు దేశాల దేశంలో నేను ఆశీర్వదించాను మన దేశంలో మనకి అంబాసిడర్ అయితే పాపం చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు జీవితంలో వెనుకడు మీరు ఎప్పుడు ముందు జీవిస్తారు తర్వాత ఎప్పుడు ఈశ్వరుని ఉండేటువంటి భక్తికి ఎప్పుడు తేడా పడదు స్థిరమైన భక్తితో అలా ఉంది ఎవరో కాల్ చేసినా కూడా రామనామాన్ని స్మరిస్తూ గ్రహించాలని చెప్పారు కానీ ఆ సాధ్యమాన్ని దిగుతో ప్రాణాలు తీసుకుంటారు కాబట్టి జీవితంలో విధ్యంగా జీవితం యుద్ధం వంటిదే దాన్ని అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ దిగట జ్వర జ్వరం అంటే మైండ్కి సంబంధించిన జ్వరం ఆ జ్వరం మనస్సులో ఎక్సైట్మెంట్ ఇంటెన్స్ ఎడ్యుకేషన్ ఫియర్ దాన్ని జ్వరం ఏదైనా కష్టం వస్తే కొంత కష్టం వచ్చి ఒకప్పుడు ప్రధాన కష్టం వస్తుంది ఒకప్పుడు పెద్ద కష్టం వస్తుంది కష్టం రాగానే దీనికి జ్వరం మనకి నిలబడ్డవాడు కష్టపోతుంటారు ముందు ఆ కష్టం మాట అలాంటిది వీడికి నార్సింగ్ ఇంజక్షన్ ఇస్తుంటారు డాక్టర్ వీడికి తీసుకెళ్ళి దాన్ని జ్వరం ఉంటారు అలా ఉండకూడదు వచ్చినప్పుడు పూలబో పూలబోధతం అన్నది అందరికీ సమానం ఎవరికైనా దొరుకుతుంది శ్రీరాముడికే లేదు మనం అంటే మనం ఆయనే సీత అపహరించబడినది ఆయన నిశ్చయమైన తర్వాత కూలిపోయాడు అయితే మళ్ళీ లేచాడు అలా కూలిపో వెళ్ళిపోవడం మళ్ళీ లేచాడు కాబట్టి కూలిపోవడంలో పూలబడటంలో తప్పు లేదు కానీ మళ్ళీ లేకపోవడం తప్పు కాదు జారిపడడంలో తప్పు కాదు ఎవరైనా జారిపడతారు ఎంతటి వాడైనా జారిపడతారు హనుమంతుడు కూడా జారిపడతారు కానీ వ్యాధి పడ్డాక లేవకుండా నేను పడ్డాను కాబట్టి నేను ఇలాగే కూర్చుండిపోతాను ఇంకా లేవను అంటే అది చాలా తప్పు చిన్నపిల్లలు పడ్డాక పడ్డాకనుకుంటే ఎంత ఉంది అది వాళ్ళ మీద చూడకూడదు అదేదో చూడాలి అలాగే ఇంకే వాడు వాళ్ళు చూస్తారు ఆ చిన్న పిల్ల కానీ పిల్లవాడడానికి వాళ్ళు చూస్తారు వీళ్ళు మనం పరిశీలిస్తున్నారు అదే చూస్తారు పరిశీలించట్లేదు అని తెలిస్తే కట్నం లేదు ఎక్కువ ఉంటుంది ఎందుకుంటూ ప్రతి తర్వాత తగ్గుతుంది సంతోషంగా వెంటనే ఎందుకు తర్వాత తగ్గుతుంది ముందు మన చేస్తూ ఉండాలి అలా ఉండాలి విద్యత్వ విగతం సో అర్జునుడికి జ్వరం వచ్చిన పని వేప సొమ్ము వేప కృష్ణ జాయితే సో శరీరంలో వెలుగు వచ్చేసింది మీరు ప్రథమ అధ్యాయం గురించి తెలుస్తుంది జ్వరం వచ్చిన వల్ల అయిపోయాయి కాళ్ళే మీ మొహానికి జ్వరం తప్పైందా కాళ్ళే ఆ జ్వరాన్ని విగత జ్వరాన్ని దూరం చేసి ధైర్యంగా లేదు నిలబడి ఎందుకంటే మీ కర్తవ్యాన్ని ఉంటే యుద్ధం చేయడం కష్టం అంటే యుద్ధం చేస్తుంది శాంతి కష్టం అంటే శాంతి మాట్లాడు ఏది కష్టమేమో అది చెయ్యాలి సో ఎప్పుడు కూడా శాంతిని యుద్ధాన్ని కలగా పొందింది అవన్నీ ఎందుకంటే అపోజిట్ చేయాలి జయనాకాలే అదే ఉంటాయి శాంతి మాట్లాడేప్పుడు యుద్ధం ప్రసక్తి చేయకూడదు శాంతి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి మీరు శాంతి గొప్ప యుద్ధం చేస్తాం చేస్తాను అలాగే భక్తి ఇవ్వకూడదు శాంతి మాట్లాడేప్పుడు శాంతే మాట్లాడాలి చూడు మనం కలిసి ఉందాము శాంతంగా ఉన్నాము ఇది మనకి ఇద్దరికి కూడా క్షేమం మీకు అభివృద్ధి ఉన్నది నాకే అభివృద్ధి యుద్ధం అయితే అని శాంతినే మాట్లాడాలి యుద్ధం భయపెట్టకూడదు దృష్టిలో విరాట్తో నీ ఎన్నోవాడు ఉంటావా శాంతి లేకపోతే చదివేస్తాం అది అది శాంతి మార్చుకునే పద్ధతి కాదు శాంతిలో శాంతి శాంతి అయిపోయింది ఓవర్ ఇంకా నేను శాంతి గురించి మాట్లాడాను ఎందుకంటే మళ్ళీ తీసి తీసుకుంటూ ఉంటాయి గొర్రెలు దెబ్బతీస్తుంది శాంతి అనే ప్రసక్తి అయిపోయింది కాబట్టి ఇంకా దొంగ డవాలు చేసేది ఉక్కు పాపంతో నలిపేసేది యుద్ధం అంటే యుద్ధం శాంతి అంటే శాంతి మనం నక్సలైట్ పాలసీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి శాంతిని ఫుల్గా హోల్హార్టిగా చేయలేదు యుద్ధాన్ని హోల్హార్టిగా చేయలేదు ఇది సాఫ్ట్ పాలసీ అది సాఫ్ట్ బిల్డింగ్ సాఫ్ట్ బిల్డింగ్ అంట అలా ఉండదు పాలసీ అంటే క్లీన్గా శాంతికి వెళ్ళాలి లేకపోతే యుద్ధం అంటే యుద్ధం అంటే ఎలా ఉండాలని తెలుస్తున్నాండి ఆర్మ్డ్ లైసెన్స్ లేని ఆయుధాన్ని కలిగి నేరం ఇంకా వేరే నేరాలు వస్తున్నా మిగతా నేరాలన్నీ సెకండ్ అంటే లైసెన్స్ లేని ఆయుధాన్ని వాడు కలిగి ఉన్నాడు అంటే he has to given notice వాడికి వాడికి చెప్పాలి నోటీస్ అంటే సాయంత్రం కాదు వాడికి చెప్పాలి ఈ డ్రాప్ చెప్పాలి ఎస్ఎన్ drop the gun and raise the hands about the side అని వాడు వాటిని తీసుకెళ్ళారు నిరాశలో అక్కడ ఏదో ధర్మంలో గుర్తు తెలిస్తే drop the gun the hands about the hand అని వాడిని వారికి వినపడించాలి ఒకవేళ పోతే నలుపులు చెప్తారు వన్ టూ ఈ లెక్క పెట్టడం తీసుకెళ్తారు అంటే రేపు అదే పోవచ్చు శాంతికి శాంతి యుద్ధానికి కర్తవ్యం అనేది ఒకటి కదా మిక్స్ తప్పుగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసే టైం నేను కాంటాక్ట్ చెప్పాను అస్తమాలు కాంటెక్ట్ అక్కర్లా గీతలో అస్తమాలు కాంటెక్ట్ అక్కర్లా గీత మానవాళికి ఉద్దేశించి చేసినటువంటి సందేశం కనుక సింబాలిక్ తీసుకుని కూడా నేను మనం జీవితం అనేది ఒక యుద్ధము జీవితము మన వాళ్ళు ఉంటారు ఈ పువ్వుల బాట కాదు ఉంటారు ఇట్స్ నాట్ బెటర్ వాళ్ళు తీసుకుని అనేది అంత ముందు ఆటంకాలు ఉంటాయి అడ్డులు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి కాబట్టి జీవితంలో వెనుకకు అడుగు వేయచ్చు ఎలా స్థితి భయపడితే బిడ్డి తిరుగుతుంటే నాకు చేసి ధైర్యంగా ఎందుకు అడుగు వేయాలి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సరైన అవగాహన నుంచి జీవితం యొక్క అవగాహన జీవితంలో మనకు ఉండేటువంటి లక్ష్యాలు మనకు ఉండే కామనలు వాటి యొక్క పరిస్థితి ఏదో తెలిసి తెలుసుకుండాలి తర్వాత ఈశ్వరుని యొక్క అవగాహన స్పష్టంగా ఉండాలి ఈ జగత్తులో ఇది నాది ఇది ఏది అనేది నాది మీది అనే వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో ఉండే గుణదోషాలన్నీ తెలుసుకుంటారు ఆత్మ యొక్క స్వరూపం యొక్క సరి అయిన అవగాహన జీవితం అంటే ఏంటనే చక్కటి విశ్లేషణ చేసి వాటికి చక్కటి వివేచన కలిగిన వాడే ఉండాలి అప్పుడు ధైర్యం దాన్ని వివేక బలము అని అంటారు ఆ విధంగా బలం దాని మీద మొదలైన మహాత్ముల బలము అతి బలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు కథలో హిరణ్యకశిపుడికి గ్రూప్ ఫోర్ ప్రహ్లాదుడికి శరణాగతి యొక్క బలం ఈ గ్రూప్ ఫోర్స్ శరణాగతి యొక్క బలం ముందు వీటికి అది నిలబడాలి సో ఆ విధంగా దాన్ని అర్థం చేస్తారు ఇక్కడ శ్లోకంలో అదే అభిప్రాయం ఇస్తున్నారు సో నువ్వు చేయాల్సింది ఏంటంటే జీవితంలో ముందు పరుగులు చేయాలి జ్వరము లేకుండా అడుగు చేయాలి అది ఎలా సంభవం అవుతుంది రెండు రకాలుగా సంభవం అవుతుంది ఒకటి సన్యస్య రెండు ప్రభుత్వ ఈ రెండు కండిషన్స్ నేను సాటిస్ఫై చేస్తే మీరు జ్వరం అవతలిపోతుంది జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతారు అలాగే జీవించాలి ఇప్పుడు కూడా మనిషి శ్రింక్ అయిపోకూడదు అంతకన్నా అలా శ్రింక్ అయిపోతుంది ఇంకో ఇంకో పెద్దలు ఉన్నారు అయ్యి పెద్దలు చూస్తాను మనకి అని అనుకుని అనుకున్నాడంటే ఫిలింప్ అయిపోతున్నాడు నేను అనే విచారంలో నేను అనే భావనలో పెద్దలని కలుపుకోలేకపోయాడు అలా తప్పదు అలా ఉంటారు ఇంకా పెద్దలు ఉంటారు ఎటువంటి పెద్దలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అది అసమానం సో ఇది రెండు రోజుల్లో కూడా తల్లి మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అలాంటి విధానం చేయకూడదు చాలా తక్కువ మా తల్లితో అమారా బాప అవుతుంది మా అలా అవుతుంది వాళ్ళు ఉన్నా వాళ్ళలో ఎవరైనా ఉన్నా అందరూ ఎందుకుంటారు ఉన్నట్లయితే మనం కలుపుకుని ప్రయత్నం ఉండాలి కానీ మీరు గొడవైపోయామని అనుకుంటారు కానీ మనిషి అంతకంటే స్త్రీకైపోయాడు అనుకున్నాం ఇప్పుడు తల్లిదండ్రులు కాదన్న వాడు రేపు ముందున్న అవసరం వస్తే బాధ్యత కాదంటున్నారు మీరు తెలుసుకోవడం స్వార్థపరుడై ఉంటారు తల్లిదండ్రులు కాదన్నారంటే స్వార్థపరుడు అన్నమాట స్వార్థపరుడైన వాడు భార్యకి వచ్చేప్పుడు కూడా స్వార్థాన్ని చూసుకుంటాడు ప్రస్తుతానికి భార్యని తనలో కలుపుకున్నాడు ఎప్పటికైనా ఏదైనా తేడా వస్తే భార్యని పక్కన పెట్టి తన వేరేగా సెపరేట్ అవుతుంది ఆల్ డైవర్షన్ హ్యాపన్ కాబట్టి స్వార్థం అన్నది ఎవరికి శోభన కాబట్టి భార్య కూడా స్వార్థాన్ని ప్రమోట్ చేయటం నిస్వార్థంగా ప్రమోట్ చేయటంలో ఎదురుడికి ఇంట్రెస్ట్ తీసుకెళ్ళింది కాబట్టి విశాలమైన హృదయాన్ని కలిగి ఉండాలి కానీ అలా పూర్తి ఆ అంశాలు అలాంటి అంశాలను పొందింటే ఇక్కడ వేదాంత పరంగా చెప్తున్నారు రెండు కండిషన్ ఏంటంటే సన్యాస్య అంటే త్యాగము చేస్తుంది ఏ త్యాగం చేయాలి సర్వాణ కర్మాన్ని మళ్ళీ సన్యాస్య వేటిని త్యాగం చేయాలి ఎక్కడ త్యాగం చేయాలి ప్రతిపత్తి కర్మాలు ఉంటుంది కర్మకాండలో ప్రతిపత్తి కర్మాలు ప్రతిపత్తి కర్మ అంటే ఏదో ఒక సాధనాన్ని కొంతసేపు వాడుకుంటాం రైతులు ఇప్పుడు దాన్ని విద్య చేయాలి నిలిచిపెట్టే అంటే ఎక్కడ పడితే అక్కడ పారైపోదు కర్మకారణం కదా వాక్యం ఉంటుంది మైత్రావరుణాలే దండంతో క్షతి అని వాక్యం ఆ యజమానుడు దీక్ష తీసుకున్నప్పుడు అగ్నిస్వామి గారు సమయాగారికి దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్ష తీసుకున్న సందర్భంలో చేతిలో ఒక దండాన్ని ప్రశ్నించారు ఒక కట్టి ప్రశ్నించారు సమాజ దండం కదా కడలకు ప్రశ్నించారు ఇప్పుడు ఈ దండాన్ని పట్టుకోవడం అనేది కొంత కొంతసేపలో పట్టుకుంటారు అది కమలో భాగం అయిపోయింది ఆ కర్మ పూర్తయింది ఆ అంగం పూర్తయింది ఇప్పుడు ఈ దండం ఏం చేయాలి వీటితో అప్పుడు బాగైపోతుంది అయితే పుణ్యం లేకపోతుంది దానికి ఏదో దాన్ని బాధేసి దాన్ని త్యాగం చేసి పద్ధతి అవుతుంది దాన్ని ప్రతిపత్తి కర్మ సో ఈ దండాన్ని ఏం చేయాలంటే మైత్రావరణలో తీసుకుంటారు వారికి ఏం చేయాలి అనేది ఆ సో ఆ విధంగా కర్మలను త్యాగం చేయాలి అంటే ఎక్కడ త్యాగం చేయాలో చెప్పాలి ధర్మంలో త్యాగం చేయాలంటే ఎక్కడ త్యాగం చేయాలి ఏం త్యాగం చేయాలి ఎక్కడ త్యాగం చేయాలి కర్మాన్ని సర్వాన్ని సకల కర్మలనే త్యాగం చేయాలి ఎక్కడ త్యాగం చేయాలి మళ్ళీ నా ఎందుకు త్యాగం చేయాలి మరి కర్మలను త్యాగం చేస్తే నేను ముందు అడుగులేదు విశేషంగా ఏంటి ఈ వాక్యం చాలా విదూరంగా ఉంది అంటే మనం ఇంతకుముందు చూసాం కర్మ త్యాగము అంటే కర్మ ఫల త్యాగము అని అంచేతనే ఆయన సర్వాణి కర్మాన్ని ఫిజికల్ గా త్యాగం చేయమంటుంది ఫిజికల్ గా త్యాగం చేయడం అంటే ఏంటి చేస్తున్న పని చేయడం మానేయాలి అంతే కదా పని మొదలుపెట్టారు ఇప్పుడు మానేశారు పనిలో నేను అవగా నేను దేని వెళ్ళిపోతున్నాను సోఫాలో వస్తున్నాను దాన్ని ఏమంటారు ఫిజికల్ గా త్యాగం చేయడము అని అంటారు అలాగే త్యాగం చేయడం ఎప్పుడు తప్పే దాంట్లో ఎప్పుడు శోభలేదు చేస్తున్న పని నేను అలా ఎన్నడూ త్యాగం చేశాను అయితే మరి ఇక్కడ ఏం ధ్యానం చేయాలి అంటే అధ్యాత్మ దేవత అధ్యాత్మము ముందు నిలిచి ఉండే మనస్సుతో ఈ వాక్యాన్ని అధ్యాత్మ దేవత అంటే ఇప్పుడు ఆత్మానం అభి అధ్యాత్మం పరోక్ష నేను నాకు తెలిసిన అర్థమైంది భాష్యకాలంతో మనం ఏం ఆత్మానం అభి అధ్యాత్మం అధ్యాత్మం చేత అధ్యాత్మ చేత అధ్యాత్మచేత అధ్యాత్మ చేత ఆత్మను అధి అధికృత్య ఆత్మను ఉద్దేశించి ఉన్నటువంటి మనస్థితి అధ్యాత్మ చేత ఆత్మ అంటే పరమాత్మ ఈశ్వరుడు ఈశ్వరుడు పరమాత్మ ఆత్మరూపంగా హృదయంలో ఉన్నాడు ఆ హృదయంలో ఉండే ఈశ్వరుని ఎందు లగ్నమైన మనస్సుతో కర్మలను నా ఎందుకు త్యాగం చేసి సో కర్మత్యాగము అంటే జ్ఞానం జ్ఞానము ద్వారా కర్మత్యాగం అలాగే కర్మత్యాగం చేయమన్నారు కానీ చేస్తున్న పని మానేసి కర్మకి సంబంధించిన పనిముట్లు ఏవైతే చేతిలో ఉన్నాయో అవి చిన్న పారేసి వాళ్ళు కూల్ డౌన్ స్ట్రైక్ అంటారు దాన్ని అటువంటి కర్మత్యాగం చేయమని చెప్పట్లేదు ఎలాంటి కర్మత్యాగం చేయమని చెప్తే తప్పట్లేదు అలా చెప్పడం చూడండి కర్మత్యాగం చేయమని చెప్పట్లేదు మరి ఎలాంటి కర్మత్యాగం చేయమంటాడు ఎక్కడ చేయమంటాడు మళ్ళీ ఈశ్వరుని ఎందుకు కర్మత్యాగం చేయమంటాడు కర్మను ఈశ్వరుని ఎందుకు ఎలా త్యాగం చేస్తారండి కర్మలను ఏదో నిర్ధారించుకుని త్యాగం చేయడానికి అంటే ఈ కర్మకి కర్మ ఏదైనా సిద్ధిస్తుంది అంటే కర్మ సిద్ధించాలంటే మీకు వివిధమైన శక్తి కావాలి మీరు ఆలోచించిన చాలా సఫలమైన విషయం వివిధమైన శక్తి కావాలి ఏమిటా శక్తి విజ్ఞాన శక్తి కావాలి తర్వాత క్రియాశక్తి రెండు కావాలి పాఠం చెప్పడం అనుకోండి పాఠం చెప్పడానికి రెండు శక్తులు లేదా ఏది కావాలి రెండు శక్తులు విజ్ఞాన శక్తి కావాలి అంటే కలియుగంలో విజ్ఞాన శక్తి లేకపోయినా కూడా చెప్పేసి చెప్పే స్వంతాలు వేరే సంగతి అలాంటి విషయం అలాంటిది శాస్త్రీయమైన బోధన అన్న సందర్భంలో తెలుసున్న వాళ్ళు ఉండాలి కాబట్టి తెలివి ఒక శక్తి ఆ శక్తి విజ్ఞానం అనే శక్తి కావాలి తర్వాత ఒంట్లో రోగం వచ్చి జ్వరంగా ఉండాలి మన కారణం ఏం చెప్తారు ఒంట్లో ఆరోగ్యంగా ఉండాలి ప్రాణశక్తి ఉండాలి ఈ రెండు శక్తులు కలిస్తే అది పాఠము అనే కర్మ చూడండి ఇప్పుడు ఈ రెండు శక్తులకి మూల స్రోతస్సు ఎక్కడ ఎక్కడ ఉద్యోగస్థానం ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు శక్తులు అంటే నేను రెండు రెండు మూడు రకాలుగా ఆలోచించాను ఒకటి నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారం వస్తున్నాను అక్కడి నుంచి వస్తున్నాయా మీరు ఆలోచించుకున్నాను అక్కడి నుంచి ఈ భవిష్యత్తులు నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారం నుంచి ఆవిర్భవిస్తున్నాయి అని మీరు అంటే అంత పొరపాటు లేదనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయారు నిద్రలో ప్రాణశక్తి ఉందా లేదా ఉంది అహంకారం విలీనం అయిపోయినా ప్రాణశక్తి ఉంది అంటే అర్థం ఏమిటి ఎప్పుడు కూడా కారణం విలీనం అయితే కార్యం కూడా విలీనం బంగారం విలీనం అయిపోతే నెక్లెస్ ఏమవుతుంది అది కూడా విలీనం అవుతుంది కాబట్టి ఇది విలీనమైన ఇది విలీనం కాలేదు అంటే వాటి మధ్యన కారణం కావడం లేదన్నమాట అంతే కదా సామాన్యమైన రూల్ నమ్మకం తెలియజేయాలనుకుంటే సింపుల్ విషయం అహంకారం ఉండే ప్రాణశక్తి గుర్తింది అంటే ఇది మాట్లాడడానికి ప్రాణశక్తి కాదు ఈ ప్రాణశక్తి ఈ నామరూపములతో పితాదాత్మ్యాన్ని చెంది ఉన్న మిస్టర్ జాన్సన్ అనే అహంకారం నుంచే పుట్టింది అంటే అంత గొప్ప అధికారం ఎందుకంటే ఈ మిస్టర్ జాన్సన్ ఈ అహంకారం నిద్రలో లేదు అయినా ప్రాణిస్తుంది ఇంకా విజ్ఞానం కొన్ని విజ్ఞాన శక్తి దీని గురించి అంటే అది చెప్తాయి ఎందుకంటే కొన్ని నిద్రలో మిస్టర్ జాన్సన్ విలీనం అవుతుంది విలీనం అయిపోతే అయినా విజ్ఞాన శక్తి విలీనం కాకుండా అది ఒక స్వప్న ప్రపంచాన్ని విస్తరించదు తలగంటున్నదంటే అలా ఎక్కడైతే ఆ విజ్ఞాన శక్తి యొక్క విలాసమే యొక్క విజ్ఞానమే కలవకుండా చైతన్యమే కలవకుండా పనిచేస్తుంది కాబట్టి అది కళ వస్తుందా లేదా వస్తుంది వస్తుందంటే అర్థం ఏంటి జ్ఞానశక్తి ప్రాణశక్తి రెండు కూడా అహంకారం నుండి ఆవిర్భవించలేదు దీని దృష్టాంతం ఏంటంటే నీరు ప్రవహిస్తాం కొండకాలంలో ప్రవహిస్తాం ఈ ప్రవహించే కొండకాలంలో సూర్య ప్రతిబింబం నిన్న పడింది సూర్యుడు అంటే ప్రతిబింబం పడింది ఇప్పుడు ఈ కాలువ ఈ నీరు ఉద్భవించి ప్రవహించటానికి ప్రవహించడానికి శక్తి కదండి నీరు ప్రవహించడం అని చెప్పండి నీరు ప్రవహించడానికి కావలసిన శక్తి ఆ ప్రతిబింబం నుంచి వస్తుందా చెప్పండి ప్రతిబింబం నుంచి రావట్లేదు నిజానికి ప్రవహించడం ఆరంభమైన తర్వాతనే ప్రతిబింబం పుట్టింది ముందు ప్రవాహం వచ్చి తర్వాత ప్రతిబింబం వచ్చింది అంతేగాని ముందు ప్రతిబింబం ఉండి తర్వాత ప్రవాహం రాలేదు కాబట్టి నీటి యొక్క ప్రవాహ శక్తి ప్రతిబింబం నుంచి పుట్టిందా పుట్టలేదు మరి ఎక్కడి నుంచి పుట్టింది సూర్యుడు నుంచి పుట్టింది సూర్యుని వల్లనే నీటికి ప్రవాహం వస్తుంది ఎందుకంటే సూర్యుడు నీటిని నీటియాలను చేసి వర్షం కింద కురిపిస్తే ఆ వర్షం ఎత్తులో పడినప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ ఎనర్జీతో అది ప్రవహిస్తుంది సూర్య శక్తి ఈ ప్రవాహ శక్తి రూపంగా ఉన్నది కాబట్టి వీటి యొక్క ప్రవాహ శక్తిని ప్రతిబింబము ఆలంబనము ప్రతిబింబం నుంచి వచ్చింది అంటే ఒక పొరపాటు అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాణశక్తి ఇక్కడ ఉండే విజ్ఞాన శక్తి అహంకారం నుంచి వచ్చింది అంటే అత్యంత పొరపాటు అంతకంటే పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు వేదాంతుల యొక్క ఈ ఈ కర్మ ఈ క్రియ ఏదైతే కనుక ఈ క్రియ యొక్క ఉద్గమ స్థానం మూల స్థానము అహంకారము నామరూపములతో సాదాత్మ్యాన్ని చెంది ఉన్న అహంకారం వీరు ప్రతిదాంతో సాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటారు ఇప్పుడు అజ్ఞానం ఎలా ఉంటారంటే కనపడ్డ ప్రతి నామరూపాలతోటి మమేకమవుతూ ఉంటారు హండ్రెడ్ అండ్ నామరూపాలతో మమేకమవుతూ ఉంటాయి అటువంటి మిక్కిలి చంచలమైన అజ్ఞాన కల్పితమైన నామరూపాత్మకమైన అహంకారం నుండి ప్రాణశక్తి విజ్ఞాన శక్తి పుట్టింది అని చెప్పడం అంతకంటే అజ్ఞానం లేదే కానీ లోకంలో అలాగే చెప్తూ ఉంటాం అలా ఎన్నో చెప్పకూడదు ఎప్పుడు కూడా అహంకారాన్ని పెంచి పోషించకూడదు తన అహంకారాన్ని చాలా పెంచి పోషించుకుంటే అది జన్మలకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది చాలా తప్పుడు సందేశాన్ని ఇస్తుంది మరి అంతకంటే దోషం ఇంకోకుండా కాబట్టి ఈ క్రియ ఏదైతే కాదో ఈ క్రియను ఇది ఎక్కడి ఆవిర్భవించింది ఈ క్రియ అంటే ఈశ్వరు నుంచి ఆవిర్భవించింది ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి కాబట్టి ప్రాణం ఇక్కడ ఉంది విజ్ఞానం ఇక్కడ ఉంది క్రియ ఆ రెండింటి వల్ల సిద్ధమయ్యే క్రియ ఇక్కడ ఉంది ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటే అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా కనెక్షన్ ఏదైనా ఉందా ఫీజు ఏదైనా ఉందా ఒక ఇంగ్లీష్ ఫ్యూజ్ ఏదైనా ఉందా అలాంటి ఏదో ఉందా కాదు ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు వైకుంఠం ఉంటే బుద్ధి ఉన్నదే వైకుంఠం ఇదే వైకుంఠం ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు ఉపనిషత్తుల్లో ఏమని చెప్తారు గుహాయాం రమేంద్రం అక్కడ ఉంటాడు పరమాకాశంలో గుహలో ఉంటాడు అంటే కాదండి ఆ గుహ వైకుంఠంలో ఉంటుంది కాదు గుహ వైకుంఠంలో ఉండదు వైకుంఠం గుహలో ఉంటుంది అధ్యాత్మ అధ్యాత్మం నుండి ఉండే ఈశ్వరునిలో నిమగ్నమైన మనస్సుతో కర్మ జరుగుతుంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కర్మకి కర్త ఎవరు నేను కర్తని కాదు ఎందుకంటే ఈ కర్మ యొక్క మూల స్రోతస్సు ఈ ఎభిజీవులతో తాతాత్మ్యాన్ని చెందిన పరిచ్ఛిన్న వ్యక్తి కాదు కాదు దీని మూల స్రోతస్సు హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తోంది ఈశ్వరుడే ఈ జ్ఞానం ఏదైతే కలదో ఈ వివేక జ్ఞానం ఏదైతే కలదో దీనికే కర్మ సన్యాసం అనే ఇప్పుడు కర్మ నేను చేస్తున్నా ఈశ్వరుడు చేస్తున్నాడా ఈశ్వరుడే చేస్తున్నాడు ఈశ్వరుడే చేస్తున్నాడు అన్న దాని మీద ఇంపార్టెన్స్ కాదు ఇంపార్టెన్స్ ఏంటంటే నేను చేయగలను మొత్తం నేను కాదు మళ్ళీ సంయస్య కర్మాన్ని అధ్యాత్మిక కర్తృత్వ త్యాగం అయిపోయింది నేను కర్తను కాదండి ఈ ఉపాధి ద్వారా ఈ ఉపాధిని నేను క్రియేట్ చేశానా లేదు ఈ ఉపాధిని క్రియేట్ చేసింది ఈశ్వరు ఈశ్వరుడు క్రియేట్ చేసేదంటే అర్థం ఏంటో తెలుసునా నేను చూసానా ఈశ్వరుడు క్రియేట్ చేసుకుంటే ఈశ్వరుడు క్రియేట్ చేసేది కొండ తయారు చేశారంటే నేను కాదు అని అర్థం నేను చేయలేదు కొన్నాను కుమ్మరవాడు చేసేటంటే నేను చేయ కుమ్మరవాడు చేస్తుంటే మీరు చూసారా నేను చేయలేదు సో అలాగే ఈ ఉపాధిని నేను సృష్టించలేదు అంటే ఈ ఈశ్వరుడు సృష్టించడమా నేను సృష్టించడం ఇది నిర్దేశమో అని పాజిటివ్ స్టేట్మెంట్ గోపించే అయితే ఈ ఉపాధిని ప్రకటమయ్యే ఒక క్రియలు దీనికి మూలస్థానం అనేది నేను కాదు దీన్ని సన్యాసం నేనంటే పట్టుకోవడం నేను కాదు అంటే సన్యాసం ఆ సన్యాసం చేయడానికి ఒక అలంబరం కావాలి ఆ అలంబరం వేరే ప్రతిపత్తి కర్మ దండ ఇచ్చేయాలి దండం మేము పట్టుకోవడానికి మీరు యజమానులు దండం ఇచ్చేయాలి మిత్రాలు ఉన్నాయి దండం ప్రయత్నించి మిత్రాలకు జీవితం వచ్చేస్తే మీరు చేయలేదు ఈ ఆటలో ఏం చేస్తారంటే గొడవలు వస్తుంది ఇది మీరు మొట్టమొదటి చేతిలో పెట్టేస్తాం మీ దగ్గర ఉండగా వాళ్ళు ముట్టుకుంటే మీరు అవుతుంది అర్థమైన ఆత్మలక్షణం అది పక్కవాడి ఏదో లక్షణం వీటి మీ చేతిలో ఉండదు వాళ్ళు ఉంచుకోవాలి పక్క వాళ్ళు నిరాకరించడానికి వీళ్ళే అటువంటి ఆత్మ కాబట్టి మీరు చూస్తారు వాడు రుచుకునే వాడు దొంగ వస్తూ ఉంటారు దగ్గరికి అంటే ఆటలో దొంగ వాడు దగ్గరకు వస్తుంటే ఇది మన దగ్గర ఉంటే వాడు పరిగణలోకి తీసుకుంటాడు అంటే వాడు వేరే పది తక్కువ పక్కవాడు చెప్తాడు పక్కవాడు నిరాకరించడానికి వాడు తీసుకుని వాడి మీద బయలుదేరిన పక్కన నిర్ణయించారు ఈ లోపల ఈ ప్రవాహాన్ని వాడు ముందే గమనించి ఆ పక్క వారి దేశంలో తీసుకోవడంగా వెళ్ళి వాడిని అంటే వాడు అలాగే సో ఆ విధంగా ఈ కర్తృత్వం అనే మూల కిరీటాన్ని ఈ హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి ఇదే క్రూసిఫిక్షన్ క్రూసిఫై చేయటం అంటే ఫిజికల్ బాడీ అనేది crucify That is not the point. That is historic event. I am not saying it is not a historic event. But Christ యొక్క గొప్పతనం ఏంటంటే అతను క్రూసిఫై చేసే దేని అహంకారాన్ని crucify crucify the cases of major became the Christ by crucifixion Christ అంటే జ్ఞానం క్రిస్టియన్ అంటారు చూడండి జ్ఞానం దాని ఎలా జ్ఞానం ఏంటంటే క్రూసిఫిక్షన్ వల్ల జ్ఞానం ఏది క్రూసిఫై చేసేదంటే అహంకారాన్ని క్రూసిఫై చేసేది ఇది వాళ్ళని తప్ప నన్ను దగ్గర తీసుకొని వాళ్ళు నేర్చుకోవాలి నా దగ్గర వాళ్ళు బయట కలవట్లేదు నన్ను నా దగ్గర నేర్చుకోవాల్సింది కూడా నన్ను తర్వాత వాళ్ళు ఏదో తెలుసున్నారు వాళ్ళు ఏడింది అంత అజ్ఞానం వాళ్ళేదని మొహలేదు అజ్ఞానాన్ని పంపిపెడుతూ ఉంటారు లోపల కాబట్టి దిస్ ఈస్ ది క్రూసిఫిక్షన్ మళ్ళీ కర్మాని కర్మాని సన్యస్య అధ్యాత్మకత సో శంకరం ఇంకా వివరిస్తారు ఓకే నేను కర్తృత్వాన్ని ఎందుకు వదిలిపెట్టేశానండి అలా తీసుకుంటూ ఉంటాను కర్తృత్వం మాత్రం చేశాను అలా అనుకోండి చెప్పాలి కర్తృత్వాన్ని వదిలిపెట్టేయమన్నారు కదా అలా చేశాను దేవుని మాత్రం చేస్తూ ఉంటామని అలా భోక్తృత్వం అడ్డుపెట్టుకోవాలి కొంతమంది ఎలా ఉంటారు అంతా దేవుడికి వెళ్ళి అంటూ ఉంటారు దేవుడు వస్తుంటారు అంటే ఎంతవల్ల కర్తృత్వాన్ని త్యాగం చేసినట్టుగా కనపడుతుంది కానీ భోగాన్ని అట్టుకుంటున్నాడు భోక్తృత్వాన్ని కలిగి ఉన్నాడు అలా చేశారు భోక్తృత్వాన్ని కూడా త్యాగం చేయాలి భూత్వ అతి అంటే కామ నిష్కామో భూత్వ అనర్థం అంటే నిష్కామ భూత్వ అనర్థం కొంతమందికి నిష్కామ అనే మాట కనపడగానే నేను డోంట్ లైక్ అది లైఫ్ చేయకపోతే ఇంకా భగవద్గీతలో అడుగు పెట్టడం చాలా కష్టం ఎక్కడ చూసినా నిష్కామహానత్వం అంటే అదే మాట్లాడుకోవచ్చు ఆత్మ ఉన్న మాట మీరు ఆశీ ఆశీ అంటే కామం సో కామనలు లేనివారు కాబట్టి కామనలు లేకపోవడం సంభవమేనా అని ఒక ప్రశ్న అయ్యా సంభవమే కామనలు ఎందుకున్నారు ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను దీంట్లో కామన్ ఈ కర్తృత్వం నా ఎందుకు లేదు అని నేను ప్రూవ్ చేశాను నాకు ఏ కామను కామడం ఎందుకున్నాను ఎందుకు కామనది సో ఆల్ ది సిచ్యువేషన్స్ ఆ మొత్తం పరిస్థితులు అన్నీ ఎలా ఉంటాయంటే ఒక పాఠం చెప్పడానికి వీరి లేని పరిస్థితులు ఉంటాయి అక్కడ కనుక పాఠం చెప్పకపోతే అంత అసందర్భపు చర్య అదే కానీ ఒకటి కాదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారనుకోండి ఆయన మైక్ కూడా పెట్టుకుని అన్నీ రెడీగా ఉన్నప్పుడు నేను నేను ఇలా పాఠం చేస్తాను అని నాన్న చెప్పాను ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి అంత అసందర్భం చర్య అదే కానీ మాట్లాడు మీరు ఏం మాట్లాడకుండా ఇంటికి అయిపోతారు నేను ఒప్పుకుంటాను సినిమా టికెట్లు అమ్మేసి అందరూ హాల్ హాల్లో కూర్చుండగా ఇప్పుడు సినిమా ఆడగలదు వాళ్ళు మనకి బోర్డు పెట్టి ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏం కాలు వేరే కదా బిజీ కాల్ చేస్తారు ఎందుకంటే అది అంత అసందర్భం చర్య అలాంటి చర్యలు చేసుకోండి కాబట్టి సో అది దీన్నే కర్తవ్య కర్మానుష్ఠానం అంటారు ఇది కర్తవ్యం వై కర్తవ్యం అంటే ఆ పరిస్థితులన్నీ అలా వచ్చేయండి ఎందుకంటే కర్తవ్యం టికెట్లు వెళ్ళినప్పుడు కర్తవ్యం అవుతుంది ఎక్కువ లేకుండా కర్తవ్యం అవుతుంది అలాగే అందరూ సమకూరారు అది కర్తవ్య కర్మ అన్లెస్ వెరీ స్ట్రాంగ్ రీజన్ చేసుకోవాలి ఆ ట్యాంక్స్ ఇతర ట్యాంక్స్ కాబట్టి ఆ కర్తవ్య కర్మ అనుష్ఠానం చేసేస్తాం అంతే మనకి ఎందుకు అంటే కర్తవ్య కర్మ కాబట్టి చేసాం అంటే దీనికోసం ఒక కామన యొక్క ప్రేరణ ఉండాలా ఇదేం బిజినెస్ లేదు నేను షాప షాప్లో వీడు మీకు పనిచేస్తాను ఆ పనికి ఒక ప్రేరణ ఉంది దీని మీద శ్రీరామానికి ఉంటే అది మీ పేరు దాని మీద చెట్టు పెడతాను ఇంకే డబ్బులు తీసుకుంటున్నాను ఎంత త్యాగం చేసేస్తున్నానంటే వాళ్ళే దానికి వాళ్ళ విధంగా వాళ్ళ బిజినెస్ కోసమని ఒక ప్రేరణ అవుతుంది అన్నింటిలో అలాగే చేయాలా నిష్కామంగా చేయనక్కర్లేదా కాబట్టి నిష్కామంగా చెయ్యి నిరాశి భూత్వ so this is how one has to live నిర్మమో భూత్వ నిరాశి నిర్మమో భూత్వ సో మమకారము పెంచుకోకుండా కర్మ చేయాలి మమకారం ఉండరాదు మమాన ఉండదు ఇప్పుడు మీకు నేను దృష్టాంతం ఉదాహరణ పెద్ద సత్యం రోజు అరవై ఆపరేషన్లు చేస్తూ ఉంటాను లివర్ ఆపరేషన్ ఏదో ఆపరేషన్స్ చేస్తాను ఓ రోజు అతన్ని బాధ్యత అటువంటి ఆపరేషన్ చేయాలి తీసుకొచ్చారు ఆపరేషన్ చేయాలి కట్టి వేయించారు ఫెయిల్ మంత్రం కాదు అప్పుడు నేను ఫెయిల్ అయ్యే ఆపరేషన్ ఏంటన్నట్టు ఫెయిల్ కూడా అర్థం చేశాను ఎందుకంటే రోజు సక్సెస్ఫుల్ గా చేసి ఆపరేషన్ ఇవాళ మీకు ఫెయిల్ అయిపోయింది మమకారము అని తెలుసుకుంటారు కాబట్టి మమకారము మీ కర్మక ఉపకారం చేస్తుందా ప్రమోట్ చేస్తుందా లేకపోతే అది కర్మని డిమోట్ చేస్తుందా ఆటంకం దీన్ని విఐపి సిండ్రోమ్ అని విఐపీ సిండ్రోమ్ అంటే విఐపీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది వారికి క్లీన్గా వైద్యం చేయడం కూడా ఎందుకంటే డాక్టర్లు వచ్చి దండం పెడతారు మీరు మీరు డాక్టర్ మీకు దండం పెట్టాల్సిందే వాళ్ళు మీకు దండం పెడతారు ఆ వైద్యం సక్రమంగా అంచేతనే మీకు వైద్యం చక్కగా సాగాలి అంటే బీఆర్ అనుభవం చేస్తూ ఉద్యోగం మీకు వైద్యం పడతారు మేము మనకే రేటింగ్లో పెడతాం మంచిది రోగం అంటేనే రేటింగ్ అసలు అంటే మీకు విఐపీ సిండ్రోమ్ ఉంటే మీరు కాన్ఫరెన్స్ ఉంటే మనకు అన్ని రెడీమేడ్గా ఉంటాయి అనే అనుకారంలో మీరు కోరేస్తారు కొంచెం ఆలోచన అయితే చికాకు పడిపోతూ ఉంటారు రోగం మళ్ళీ ముదిరిపోతూ ఉంటారు అది అనుకోలేదు కాబట్టి విఐపీ సిండ్రోమ్ లేకుండా వైద్యం ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఈ విఐపీ భావన ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వంద మంది తగ్గి మిగతా పేషెంట్స్ ని ట్రీట్ చేసినట్టే ఈయన ట్రీట్ చేసేటువంటి ఈయన ఈయనకి దృష్టి లేనటువంటి డాక్టర్లు ఒకరు పంపిస్తాను పట్టుకొచ్చి ఆ డాక్టర్ పంపిస్తాను ఆ డాక్టర్ వైద్యం ఇది నేను అనుభవంగా చెప్తున్నాను దీంట్లో స్వామీజీకి హార్ట్ పేషెంట్ అయిన హార్ట్ ప్రాబ్లం అయినప్పుడు వీళ్ళు రండి డాక్టర్లు చాలా మంది క్లాసులో వస్తారు వీళ్ళు ప్రవేశిస్తే అక్కడంతా వాతావరణం అంతా చెడిపోయింది కాబట్టి వీళ్ళందరినీ ఫస్ట్ తప్పుకోమని అసలు స్వామీజీ అంటే ఎవరో తెలియనటువంటి ఒక అమెరికన్ డాక్టర్ పెడితే అది కష్టం లేదు లేదా ఎందుకంటే ఈ మమకారం అనేది మనం ఏమనుకుంటా ఉంటే మమకారం అది ఉపకారం చేస్తుంది అనుకుంటాం అలా పొరపాటు మీరు పిల్లవాళ్ళు చదివించినప్పుడు మమకారం లేకుండా చదివిస్తే వారు బాధపడుతుంటారు వారు బాధపడతారు మీ మమకారం అంతా వాళ్ళు ఇచ్చి దుద్దుతూ ఉంటే అది బికమ్ నాస్టిక్ అంటే నేను ఎంతో గమనించాను బాగా చదువుకునే కుర్రాడు ఉన్నాడు మంచి వివేకవంతులు బాగా చదువుకుంటూ ఉంటాడు కంటికి వైద్య దెబ్బలా పెట్టుకుంటున్నారు గమనించారు కదా ఆ దెబ్బలాట రావడానికి కారణం ఏంటంటే ఈ తండ్రి యొక్క మమకారం అయ్యే ఛాన్స్ ఉంది నాకు అల్లే ఒకప్పుడు కుర్రవారి యొక్క అహంకారం వారి యొక్క గర్వం చేత కూడా బతుకు కానీ ఒకప్పుడు తండ్రి యొక్క మమకారం వల్ల కాన్ఫ్లిక్ట్ కొంత తక్కువ వీడియో ఉంటాను అప్పుడు వారి మీద ఈ మమకారాన్ని వాళ్ళకి అంత సహనం ఉండదు ఈ మమకారం చాలా ఇబ్బంది కలగాలి నేను చూసాను చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా టీనింగ్ టీనింగ్ జీవితంలో మాత్రం ఇది పెద్ద పుస్తకం అలాగే ఒకవాడు పెళ్ళయి ఉద్యమం చేసి అయితే రెండు అయ్యి ఉద్యోగం పెళ్లి రెండు అయ్యి అటువంటి సందర్భంలో ఈ మమకారం అర్థం అర్థం అవుతుంది కాన్ఫ్లిక్ట్ దానికి కాబట్టి మమకారము ఇట్స్ నాట్ ప్రాక్టికల్ ఇందువల్ల ప్రాక్టికల్లో కాదు సత్యం ఏమిటి ప్రాక్టికల్ మాట ప్రాక్టికల్ కూడా పెట్టాను సత్యం పరిస్థితి వస్తు స్థితి ఏమిటి వస్తు స్థితి అంటే అది రియాలిటీ సిచ్యువేషన్ ఏమిటి అంటే ఈ జగత్తులో నాది అన్న దగ్గర ఏది లేదు నమ అంటే అర్థం నమమాకే నమహాన నమమా నమమా ఇది నాది కాదు ఇది నాది కాదు అని అర్థం సమానం సో మన వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు విష్ణు విష్ణుస్మయ నమ విష్ణవే నమ నమ అనంతంలో మనకి ఏదో మూట వస్తుంది మూట వస్తుంది నమ మూట వస్తుంది కొంత ఇంకా వస్తుంది పుణ్యం వస్తుంది డబ్బు వస్తుంది మరొకటి వస్తుంది మరొకటి అది కావాలి నమ్మమాన్ని అనాల్సిన చోట నమ అనంత నమమా ఇది నమ అది దాని ఎన్నిమాలదు కాబట్టి నమ ఎన్నిసార్లు అనాలి రెండు సార్లు అనొచ్చు వెయ్యి సార్లు అన్నా అనదగ్గ మాటే కానీ దాని అర్థం తెలుసుకునే హృదయపూర్వకంగా అంటేనే శోభ ఇంత మెకానికల్ గా అంటే ఏమీ ఉపయోగం మెకానికల్ గా నమహ నమహ నమహ రికార్డు చేసేసి ఓ వెయ్యి సార్లు రికార్డు చేసేసి అది ప్లేసెస్ కూర్చున్నాను అనుకోండి మంచిదే నేను కాదన్ను but it doesn't play it doesn't seven ఎంటే పర్సన్ మీరు రికార్డు చేసి ఆన్ చేసేసుకున్నాను అది అంటూ ఉంటుంది నమశివాయ నమశివాయ నమశివాయ అని అంటూ ఓం నమశివాయ మీరు అనాలండి అదంటే తర్వాత ఇంకోటి కూడా అంటారు మీరు అనాలి అంటే అది అన్నం మానేస్తే మీరు అన్నం అదంతా ఉంటే నేను అంటూ ఉంటానంటే కూడా అంటూ ఉంటాను అది అన్నం మానేసి మీరు అన్నం వాక్యంలోకి వెళ్ళిపోకూడదు అంతరంలోకి వెళ్ళాలి నమశివాయ మంత్రాన్ని కూడా బహిర్ముఖం చేసేసి దాని కూడా టేబుల్ కార్డర్ అంటూ ఉంటుంది గాయత్రి మంత్రం టేబుల్ కార్డర్ అంటూ ఉంటుందంటే అది ఏమన్నమాట అది మీరు అన్నారు టేబుల్ కార్డర్ మీరు అన్నాం మైక్ పెట్టేసి గాయత్రి మంత్రం మీరు లోపల ఉంది తెలియదు అది ఏమవుతుంది ఊళ్ళో గాయత్రి వందనం వాళ్ళ చెవులు పెరిగిపోయింది వాళ్ళకి ఎందుకు గాయత్రి వందనం వీడికి కావాలి కానీ వీడు వస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బహిర్ముఖ లక్షణాలు ఈ వేదాంతులు చాలా కల్పిస్తారు అంత ఏదైనా చేస్తారు కాదని ఏం జరుగుతారు మహర్షిమైన మంచివాళ్ళు అయితే సరే కాదని పోనీలే ఈ మాత్రమే అయితే సృష్టి అనేది అయిపోకుండా సంతోషం ఇది అదృష్టంటే బట్ కొంచెం లోతుగా చూసినట్లయితే ఇది అది ఆన్మమాయి నేను చెప్తున్నా యజ్ఞంలో స్వాహాన్ని వెంటనే ఇదం నమమాహం ఆ యజ్ఞంలో ఉండే నమమాయ పూజలో నమహాయ కాబట్టి నేను సో మమ నాథ వ్యక్తి యోస్మ్యం సకలం తద్ది తవైవ మాధవ అన్నాడు ఒకరు హే నాథ ఓ ఈశ్వర హే మాధవ అంటే శ్రీకృష్ణుని ఉద్దేశించి నాది అన్నది ఏదైతే ఉందో అది వాస్తవంలో నీదే మమ వ్యక్తి సకలం తమైన ఆ సర్వము నీదే అయితే ఇంకా నేను లేదు నాది నీదే మరి నేను యువస్మి తదటి కారణంగా నేను ఏదై ఉన్నానో అది కూడా నీదే అని మమకారాన్ని సమర్పించి అహంకారాన్ని సమర్పించి ఈ వాక్యంలో మళ్ళీ సన్మాన కర్మాన్ని సన్నిహిస్తామతో అహంకారాన్ని సమర్పించాలి కృత్వాన్ని త్యాగం చేయడం అంటే అహంకారాన్ని సమర్పించాలి నిరాశీ నిర్మమ అనే పదాల ద్వారా మమకారాన్ని త్యాగం చేశారు కాబట్టి నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధత్వ వికసించ అహంకార మమకారములు లేకుండగా నీవు నీ పని let the activities go on ఏ ఏ కమ్ములు అవ్వాలో అవన్నీ అవుతూ ఉంటాయి యథోచితముగా ఇప్పుడు పొద్దున్నే లేవడానికి మీరు ఏం చేస్తారు కోరుకోమంటారు కలుపుకోవడానికి అహంకారం అవకారాలు ఉంటాయా ఉండవు కలుపుకోవడానికి అహంకారం అవకారాలు ఏముంటాయి నేను పడుకుంటున్నాను అనే కర్తృత్వ భావన ఉండదు మెకానికల్ అంటే రొటీన్గా తొలుస్తుంది దానివల్ల అలాన్ని అపేక్షించుకోకుంటారా అది అది ప్రతిపత్తి కర్మ చేయాల్సిన కర్మ కాబట్టి ప్రయత్నిస్తారంటారు సరిగ్గా స్నానం ఎలా అయితే చేస్తారో సకల కర్మలు అదేవిధంగా ఆ దృష్టాంతం బాగుంది లేదు అదే సో సకల కర్మలని కర్తృత్వ భోక్తృత్వం లేకుండా ఈశ్వరాత్మ దృష్టితో అహంకార మనోకారాలు లేకుండా కర్మలను చేసుకోండి మీ కర్తవ్య కర్మ అనుష్ఠానం చేసుకుంటూ మీకు టెన్షన్ ఉండదు భయం ఉండదు జగత్తుగా జీవితంలో అడుగు ముందుకు లేదు ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది ముందుకు అడుగు చేసుకుంటూ ఇలా జీవించి జీవిస్తే ఈ జీవితంలో భయం స్ట్రెస్ టెన్షన్స్ ఏ ఉండవు లేదు పీస్ఫుల్ ప్రాక్టికల్ బెనిఫిట్ అందుకని జీవితము ఒక విహారం అయిపోతుంది జీవన్ ముక్తి మోక్ష పురుషార్థాన్ని జీవితంలోనే అది చాలా గొప్ప అభివృద్ధి కుటుంబ భక్తులు అంటారు కథం పునః కర్మణ్యభికృతేన చూడండి కర్మ ఎందు అధికారము ఏ కర్మ ఎందు మీకు యోగ్యత ఉందో ఆ కర్మే మీరు చేయాలి కర్మ యోగ్యత కర్మ యోగ్యత ఎవరికి ఉంటుంది ఎవరికైతే ఆత్మజ్ఞానము లేదో వారికే కర్మ యోగ్యత కర్మాధికారము కాబట్టి ఇక్కడ కర్మ చెయ్యలో చెప్తున్నాడు మనకి శ్రీకృష్ణుడు ఈ వాక్యం ఎవరైనా అనుభవిస్తుంది ప్రకరణంలో అజ్ఞానికి సో ఇది ఒక పైన కూడా ప్రకృతి గుణ సమూహ అనేటువంటి కూడా అజ్ఞానమే వర్తించారు కాబట్టి ఎందుకు కూడా ఇలాంటి సలహాలు ఆత్మజ్ఞానికి ఇవ్వరు భగవాన్ రమణ మహర్షిని కొరకు విద్యత్వ విగత జ్వర అండి భగవాన్ రమణ మహర్షి గారు మీరు కూడా జీవితంలో వరకు ముందుకు వేయండి గణితం పెట్టుకోకండి స్ట్రెస్ పెట్టుకో అలా పెట్టాలండి అలా చెప్పరు ఎందుకంటే శ్రీకృష్ణుడికే ఆయనకి తేడా లేదు ఆత్మైవమైన జ్ఞాని స్వాత్మైవమైన ఆత్మజ్ఞానికి పరమేశ్వరుడికి తేడా లేదు కాబట్టి దేవుడికి చెప్పి మాట ఆరోగ్యానికి చెప్తాను చెప్తాను అలాంటి మాట ఎవరికి చెప్తాను ఎవరైతే మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా తాను పరిచ్ఛిన్నమైన అల్పుడమైన వ్యక్తిని నేను అనుకుంటూ నామరూపంతో నిమేకం అవుతూ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తారు అయితే వాడు అజ్ఞానం ఉండడమే కాదు అశ్రద్ధ కూడా అజ్ఞాశ్రద్ధ ధామస్య సంశయాత్మ వస్తుంది అజ్ఞానం అయితే పర్వాలేదు వాడు అజ్ఞాని అశ్రద్ధ ధామాన్ని మీ రెండే అవలక్షణాలు ఉన్నాయి మిగతా అన్ని గుణాలు బాగున్నాయి రెండే అవలక్షణాలు ఉన్నాయి వాళ్ళు అలాగే అయిపోయిందా ఉంది మనకి తెలియదు వాళ్ళు చెప్తుంది సో అలా ఎలా కుదురుతుంది అజ్ఞానం అయితే శ్రద్ధ కలిగి ఉండాలి కాబట్టి ఈ ఉపదేశం ఎవరికి అజ్ఞానం జ్ఞానికి ఉపదేశం అవసరం అజ్ఞానికి అయితే అజ్ఞానం ఎటువంటి అజ్ఞానం శ్రద్ధ లేని అజ్ఞానికి కాదు శ్రద్ధ ఉన్న అజ్ఞానం శ్రద్ధ ఉండడం అంటే మోక్ష కామన కలిగిన అజ్ఞానం సో అజ్ఞాన కర్మని అధికృతైన అజ్ఞాన మోక్షున అజ్ఞానం ఏ ఉన్నాడు కర్మయోగ్యత కర్మాధికారం కలిగి ఉన్నాడు మోక్షాన్ని కోరుకుంటున్నాడు ఆయన అటువంటి అంటే మనము అని అర్థం ఉండేది మనకి వర్తిస్తుంది మనం సంసారంలో పడి ఉన్నాము పరిచ్ఛన్నమైన అహంకార మమకారాలు కలిగి ఉన్నాము దీని నుంచి బయటపడాలనేటువంటి ఒక జ్ఞానము ప్రేమ కూడా మనకి కావాలి ప్రేమ మనకి చెప్పి మాట జ్ఞానం జ్ఞానం లేదా ప్రేమ లేక కేవలము కర్మకు బొద్ధుడే అడిగి మాట చెప్పుకోవడం చెప్పడం అవసరం ఎందుకంటే కృష్ణమైన నా విషయాలు వాడేదో కామ్యకర్మ చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇది చెప్పారనుకోండి చెప్తే వాడు వాడు ఏమంటారు డిస్టర్బ్ వాడు చేస్తున్నది కాబట్టి వాడికి చెప్పట్లేదు ఏవో కామ్యకర్మలు చేస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం వాళ్ళు బిజినెస్ మోడల్ బిజినెస్ మోడల్ పెడితే వ్రతం చేస్తాం ఇప్పుడు ఆ వ్రతం ఏమిటంటే కామ్యకర్మే కదా రంగం బిజినెస్ మొదలుపెట్టి చేసి కోసం బిజినెస్ యొక్క అభివృద్ధి చేసి ఉంటాను కామ్యకర్మ అవుతుంది అటువంటి కామ్యకర్మ చేసి వారికి బిజినెస్ సలహాలు ఇలాంటివి చెప్పారు మనకి వారి ఆ బిజినెస్ అప్రోచ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అహంకారం అవసరాలు లేకుండా అవన్నీ ఎక్కడ వస్తాయి అంతా వాడు వేరే వస్తూ చేసుకోవాలి దీని బిజినెస్ వాటి డీటెయిల్ వస్తాం అదే మనం వెళ్ళి వాళ్ళు బిజినెస్ యొక్క అభివృద్ధి కోసం వర్తం చేసుకుంటుంటే మనం చెప్పకూడదు ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ అంటే అర్థపరాయణ హాని చెప్తాను వాళ్ళు బిజినెస్ మీద ఎవరైనా చేస్తుంటే నేను వాళ్ళని ఉద్దేశం చేస్తున్నాను నేను అనుకుంటాను అర్థపరాయణ ధనము సంపాదించడమే ధ్యేయంగా అన్నవాడు ఉంటాడు ఇవాళ వార్త చదివాను నేను వార్త విన్నాను ఏంటంటే మన లక్ష్మీ విట్టాలి ఆయన ఏదైతే ఆయన ఆయన హీరో జనరల్ యాక్టివా అని రాష్ట్రం అని ఈ లాస్ట్ పాపం ఎందుకంటే ఐదు వందల కోట్లే ఉన్నాయి ఇంకో ఐదు వందల కోట్లు సంపాదించాలంటే కుదరదు ఆటో వారికి ఈ రోజు రోజు కనీసం వంద రూపాయలు సంపాదన ఉండాలి ఈ ఇవాళ సంపాదన అన్నట్టుగా పాపం వ్యవసాయం ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇంకో ఐదు వేల కోట్లు ఉంటే పాపం ఏదో కొంత సంపన్నుడుగా ఉండేవాడు కానీ పాపం తాను కానీ అది చేయలేదు ఇలా మీకు నేను నేను ఉంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్న వాళ్ళు మీకు ఎప్పుడైతే న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్లో వచ్చిందో వాళ్ళు వ్యక్తుల కింద ఉన్నారు ఇంకా public figure so examples point making a point ఒక పర్సనల్ అటాక్ చేసిన కాదు ప్లీజ్ అండర్స్టాండింగ్ ఎనివే కాబట్టి ఈ మాట అలాంటి సందర్భంలో చెప్పుకోవాలి కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా వస్తున్నాం ఇంకా రాత్రి మా బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని రాత్రి చేయండి అంటే ఓం భూయాలో అలాగే చేయాలి కానీ బిజినెస్ సంవత్సరం ఉంది అని అలా చెప్పుకోవాలి <laughs> కాబట్టి యోగ్యుడైన వారికే చెప్పాలి ఆ ఎవరు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి ఎవరు వాడు అజ్ఞానం అయి ఉండాలి భగవాన్ అమరావతి జాతి వాడు కాపాడు అజ్ఞానం ఉండాలి కర్మాధికారం గలవాడై ఉండాలి మోక్షకాములు అయి ఉండాలి అటువంటి వారికి ఉపదేశం ఏమన్నా ఉపదేశం ఇచ్చేది మళ్ళీ మళ్ళీ ఏదే పరమేశ్వరే సర్వజ్ఞ సర్వజ్ఞే సర్వాత్మనుభాసు దేవే నా మయ్యి అన్నదానికి ఆయన ఎలా వెళ్తున్నాడు ఎంత ప్రేమగా రాశారు మయ్యి అనే పదం తెలియని వాడు ఎవరుంటాడు సంస్కృతంలో మయ్యి అంటూ తెలియడానికి శ్రీకృష్ణుడు చూస్తున్నాడు కాదు మయ్యి అంటే శ్రీకృష్ణ అని రాసించవచ్చు ఎక్కడ అసలు రాయక్కర్లేదు కూడా శ్రీకృష్ణ మళ్ళీ దేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని వాసుదేవే వాసుదేవే అంటే వసుదేవ పుత్రే కాదు వసుదేవ పుత్రి అంటే దేహాభిమానంతో చెప్పిన మాట అవుతుంది శ్రీకృష్ణ వాక్య కాదు ఈ భగవాను వాక్య సో వాసుదేవే వసంతి జగంతి అస్మి ఇది వాసు జగంతి జగత్తులు జగత్ జగతిని జగంతి అది శబ్దం జగత్తులు అంటే ఎన్ని బ్రహ్మాండములు ఉంటే ఎన్ని లోకాలు ఉంటాయి అన్ని లోకాలు అశ్విని వసంతి ఈ పరమేశ్వరుని ఎందు మనుగడను కలిగి ఉన్నది ఆభరణాలన్నిటికీ మనుగడ దేవుడు బంగారం ఉపాదానం జగత్తుకి ఉపాదాన కారణం ఎవరు ఈశ్వరుడు కాబట్టి ఆయన వాసుడు కేవ ప్రకాశ స్వరూప స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం కాబట్టి వాసుదేవే దేవే దేవే అంటే కూడా ప్రకాశ స్వరూపం పరమ ఈశ్వరే లోకల్ ఈశ్వరుడు కాదు ఈశ్వర అఫ్ ఈశ్వర అల్టిమేట్ ఈశ్వర అఫ్ అంటే దీనిలో పరమేశ్వరుడు సర్వము తెలిసిన వాడు సర్వజ్ఞుడు సర్వమునకు సారమైన వారు సర్వాత్మ అంటే నాకు సారమైన వారు నా హృదయంలో జ్ఞాన రూపంగా ఉన్నవాడు నా హృదయంలో స్వయం చైతన్య రూపంగా ఉన్నవారు నా హృదయంలో సర్వశక్తి రూపంగా ఉన్నవారు నా హృదయంలో సద్రూపంగా దీనింద రూపంగా ఉన్నవారు అటువంటి ఈశ్వరుని తనను సమస్య సర్వాణి కర్మాణి సన్యస్య సర్వకర్మలను నిక్షేపించి సో అంటే కర్మలను కర్మలు ఉంటాయి కర్మల యొక్క కర్తృత్వమే నిక్షేపించబడుతుంది ఆ సర్వకర్మ సన్యాసం అనే పదం కదా సర్వాణి కర్మాన్ని సన్యస్య సర్వకర్మ సన్యాసం ఏమిటా సర్వకర్మ సన్యాసం ఆయన అభినయం చేసి చెప్తున్నారు అభినయపూర్వం అభినయం చేసి చెప్పారంటే బాగా అర్థం అవుతుంది అభినయం ఒక ప్రమాణం అది ప్రమాణం అంటే జ్ఞాన సాధన తెలుసుకోవడానికి చక్కటి సాధన అభినయం చేస్తున్నాడు అభినయం అంటే లేచి డాన్స్ మొదలెట్టారని కాదు అభినయం అంటే అభినయ రూపమైన వాక్యం చెప్తారు ఆయన చెప్పబోతున్నారు అధ్యాత్మచేత వివేక విద్య వివేక వివేకానికి ప్రాధాన్యత అజ్ఞానికి ఆత్మజ్ఞానాన్ని బోధించుట అంటే వివేక జ్ఞానాన్ని బోధించుట ఇంకేం లేదు బోధిస్తా ఆత్మజ్ఞానము అంటే ఏది ఏది ఆత్మ కాదు దాని చెప్తారు వివేక జ్ఞానమే ఆత్మజ్ఞానం ఎనివే ఏమిటి అధ్యాత్మ చేతస అంటే ఏమిటి వివేకము ఏమిటి వివేకము అంటే ఇలాగ నేను వివేకం చెప్తాను మీకు అహంకారము ఈగో ఇది ఇది అవివేకం వివేకం లేకపోతే దీని ఉంది doing is the doing is the but డూయే అంటే చూడు ఏ యాక్షన్ అయినా ప్రాణశక్తి విజ్ఞాన శక్తి నుంచి ఆవిర్భవిస్తుంది ఆ ప్రాణశక్తి ఆ విజ్ఞాన శక్తి అహంకారానికి చెందినవి కాదు దీన్ని వివేకమంట వివేకం ఈ వివేకము మీకు అజ్ఞానం ఎందుకు అనపడదు ఇప్పుడు మీరు లోకంలో ఎవరినైనా మీ ఒక పహిల్వాన్ ఉంటాడు ఈ మహిళవాడు ఏమంటాడు నా దేహంలో ఉండే బలం అంతా నాదే అంటాడు అదే అని ఇది కాదే కాదా నీ దేహంలో ఉన్న బలం అంతా నీకెల్లా అయింది అది నీ నీ దేహానికి తల్లిదండ్రులు జన్మనిచ్చారు సో ఆ తర్వాత నీలో ఉన్న వ్యర్థాలు పంటలు ఇవన్నీ కూడా నీ దేహంలో ప్రవేశించి పోషణ నీ దేహంలో ప్రాణశక్తి నీకు తెలుసుకున్నది కాదు దాన్ని బాగా డెవలప్ చేయాలనే విజ్ఞాన శక్తి కూడా ఉద్దేశిస్తున్నది కాదు కాబట్టి మీ దేహంలో ఉండే భావన ఏదైతే ఉందో దాంట్లో ఏ అంశంలోనూ అది మీ అహంకారానికి చెందింది కాదు అని మనం వాడి జీతం అంశంలో ఉంటాడా గోల్ వేస్తారు ఫుట్బాల్ ఆ గోల్ ఏం నేను వేశానంటారు కానీ దైవానుగ్రహం చేత గోల్ పడిందంటే గోలు పడ్డము అంటే అది ప్యూర్ లక్ తప్పింది దైవానుగ్రహం ఉంటేనే గోల్ పడుతుంది అంటే వీడు వీడు కన్నకుండా కోరుకుంటుందంటే వీడి కన్నాలు వీడి గంతులు తమ్ముతో ఉండాలి ఆటంకాలని దాటుకుంటూ వెళ్ళాలి కానీ తీరా గోడు పడ్డము అనే పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి అనుగ్రహం లేదు ఆ సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా గోడు పడ్డానికి వాళ్ళ ముందు మేనకి నిమ్మం పెడతారు తర్వాత నెలలో తిరిగి తిరిగి ఉంటుంది దాన్ని తీసుకుంటుంది చాలా సైంటిఫిక్ థింకింగ్ అని చెప్తారు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా దే ఆల్సో సెన్స్ ఎందుకంటే ఈ బంతి వెళ్ళి ఆ పోస్ట్ ఉంటుంది గోల్ పోస్ట్ అలా అర్థంగా పోస్ట్ ఉంటుంది పక్క కోసం ఉంటుంది ఆ పోస్ట్ దగ్గర వెనక్కి అప్పుడు తర్వాత ఎవరైనా అర్థం చేసినంత అందుకెట్టేది ఏంటనే తర్వాత వీళ్ళు దిగి చూసి టార్గెట్ చేసి చల్లడానికి ధైర్యంగా ఉండదు అలా ఫ్రాక్షన్ ఒక సెకండ్ లో పనిచేయాలి ఆ తల్లడం అది కరెక్ట్ గా వెళ్ళాలి ఓ ఇంటి బయట వెళ్ళకూడదు ఓ ఇంటి పక్కన తర్వాత వీటి సరిగ్గా తన్నే పొజిషన్ సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఎవరో పాస్ చేయాలి ఆ పాస్ చేసిన పాస్ చేయాలంటే గోల్డ్ వీళ్ళు పరిగెడటం ఉండడం గోల్ చేయడానికి ఎంత ఎఫర్ట్ అవసరమో అంత ఎఫర్ట్ చేయడం వీరి డ్యూటీ కానీ తీరా గోల్ పడితే మటుకు దాని కర్తృత్వ భోక్తృత్వాలు రెండు వీడి ఎందుకు అది అది వాళ్ళు తెలుసుకుంటే వారు విగత జ్వర విద్యత్వ వాడికి ఇంకేసే ఉన్నారు పెన్షన్ లేకుండా వాడు ఇలా పెన్షన్ లేకుండా అడిగినోళ్ళు కూడా ఉన్నారు పెన్షన్ లేకుండా వాళ్ళు చూస్తే నాకు ముందే వాళ్ళ బుద్ధి ఎందుకు రోజు ఒక ఇవన్నీ ఎలా తెలుసు స్వామి మీరు అనుకోండి నాకు బాగా తెలుసు నేను దేవాలను మీరు నన్ను అయినా బయట చూసి ఈ రోజు పెడదం ఐ ఫాలో దిస్ కెరియర్ ఈ కెరియర్ గ్రాఫ్ నేను అలా ఫాలో అవుతూ very few occasions the last matter నేను అతన్ని చూసినప్పుడల్లా అబ్బా ఇలా ఉండాలి జీవితంలో అని నేను అనుకున్నాను ఎందుకంటే సెట్ ఫెయిల్ అయినా కూడా నిబ్బరము ఎదరవాడు వేసిన బాగా ఫీల్ అయితే చేస్తాడు దాట్ ఇస్తారు దానికి మ్యాన్ లేదు ముఖంలో ఫీలియర్స్ కూడా ఉన్నారు అన్న ఒక్కరిలో డిఫరెన్స్ ఫీలియర్స్ కాన్వర్సేటర్స్ ఏమంటారంటే that is the best expression of emotion that మీకు ఎవరు ఫీల్ పెట్టదా అని అంటూ ఉంటారు వారు ఓసారి వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏమన్నారంటే last three four years fifty first time your scenes ఏదైనా ఎగ్జిబిషన్ అది ఎమోషనల్ బిజినెస్ అని అని వర్ణించారు దాని వాడికి అది లైఫ్ అండ్ డెత్ థింకింగ్ ఉంటుంది దాన్ని ఆలోచన అంతా ఇబ్బందిగా ఉంటుంది లైవ్ చెప్తారు ఇలా ఉండాలి విద్యత్వం విధంగా చేయాల్సిందంతా చేస్తూ ఉండాలి తర్వాత ఆట పోయింది ఎవరు నడాలు నెగ్గారు నెగ్గితే అయిపోయింది ఇన్ వన్ సెకండ్ ఆ నిరుత్సాహంతో పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళి డిగ్రీకి వెళ్ళి వాడు ఇంకా రావడానికి ఆలస్యం వాడు వాడు ఉత్సాహంలో ఉన్నాడు నిద్ర ఉత్సాహంలో వీడే నెక్స్ట్ దాటి సంవత్సరం వేసి వెళ్ళిపోయింది వాళ్ళు చేయవలసిన టైం లేకపోతే బుధం తగ్గి లేదా అని చెప్పి ఇప్పుడు మీరు అంతవరకు వెళ్ళాలి ముందు వాడిని పంపించి విన్నర్ వెళ్ళి ముందు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు ఆ తర్వాత వెళ్ళారు తర్వాత వారందరి యొక్క అభినందనలు స్వీకరించగా అక్కడ వెయిట్ చేసి మన రోల్ తాను ఫుల్గా ప్లే చేసి వీకే స్మైల్ అనిపిస్తుంది అలా ఉందా ఓడిపోయింది ఓడిపోతే అలా ఓడిపోవాలండి ఆ ఓడిపోవడం కూడా విజయమే అది అది ఓడిపోవడమా విజయమా ఇది విజయం ఎలాగంటే తను ఓడిపోయిన సిచ్యువేషన్ అని అంత అద్భుతంగా హ్యాండిల్ చేసేదంటే అదే విజయం విజయం పొందేది జంతువులు వేసేసి దొల్లేసి అనాలు వాడు వారే విధంగా ఓడిపోయిన వాడి కింద లెక్క నా అభిప్రాయంలో ఎందుకంటే అల్టిమేట్ గా ఇంకా బ్యాడ్ బిజినెస్ వస్తారు నీ ఇమోషన్స్ నువ్వు అభినమం పెట్టుకున్నావా అంటే విజయం నీ ఇమోషన్స్ మీద నీకు ఏ రకమైన అభినమం లేదు emotions they command your life they into various situations అంటే అదే పరాజయం అలా ఉన్నారు వస్తుంది ఒక రోజు విజయం వస్తుంది ఒక రోజు పరాజయం రెండింటినీ కూడా ఒక నిపుణమైన మనస్సుతో తీసుకోగలరా అలా ఉన్నారు ఎవరైనా ఇంకా అటువంటి ప్రయత్నం నేను చెప్తే ఎందుకంటే ఇది ఒక గేమ్ లైఫ్ ఇది గేమ్ అటువంటి ప్లేయర్స్ ఇంకా మీరు ఎవరైనా దృష్టాంతం చెప్తే నేను ఆయనకి బ్లాక్ ఉన్నాను నేను పేరు చెప్పాను ఫుట్బాల్ అయినా వింబుడన్ ఛాంపియన్ అంటారు ఈవెన్ మోర్ అంటారు even like that metal rope is a worst one. That tax was like that. జీవితాన్ని ఆ విధంగా తీసుకురావాలి అల్టిమేట్ గా గోల్ పడింది అంటే అది దైవానుగ్రహం అయితే దైవానుగ్రహం అయితే నేను ఇలా నిలబడి ఉంటాను ఇంకా దైవానుగ్రహం వస్తుందంటే రాగల గోలు పోస్ట్ వరకు మీరు ఎంత ఎఫర్ట్ పుట్టారో అంత ఎఫర్ట్ వేయాలి కానీ తీరా గోలు పడింది అంటే అది మాత్రం లేవాలి ఇంత క్రిటికల్ సత్యాన్ని ఎవరు గ్రహించగలుగుతారో వాడే జీవితంలో ముందుకు వెళ్ళాలి చాలా పారడాక్సికల్ గా ఉంటుంది ఆ పారడాక్స్ ని అధిగమించడం చేస్తున్నారు ఇదేంటండి మేము కాదా కష్టాన్ని మేము కాదా భోక్తుని మరి అయితే ఎఫర్ట్ అంతా నేను ఎందుకు చేయాలన్నాడంటే వాడు పారడాక్స్ లో చిక్కుపోయాడు రిజిస్ట్రీ హోల్ పాయింట్ కర్తవ్య కర్మను అలాగే సాహపూర్ణంగా చేసిస్తూ ఉంటుంది కానీ కర్తృత్వం ఉండదు అదే మరి జరగడానికి భోక్తృత్వం ఉండదు కానీ ఉత్సాహంలో లోపం ఉండదు ఎందుకంటే చాలా మంది శ్రద్ధ లేకపోతే అంతవైపుగా చేయడం ఎందుకనే ప్రశ్నే ఉపయోగించడం అంతా ఉత్సాహంతో చేస్తారు చాలా మంది శ్రద్ధ గల వారి కంటే ఎక్కువ ఉత్సాహంతో చేస్తారు அலமால்லக்கு கோவலாரை வெட்டுது பிடிக்கு ஒரு பிடி பிடிக்கு மந்தன गोरखपुरல இருந்து ஒரு கோல் போடுறதுக்கு போறதுன வார கோவத்துக்கு வேண்டியே இல்ல அதுமேட்டிவ்லி டேய் அவங்க ஆயுதளோ அபிவிதான கோல் அட்டாக்ஸ் இருந்து அட்டாக் பண்ணிடலாம் இதா சீன்ல நம்ம ஒரு புவேக்கு தான் உபாத்துகு இருக்கது கேக்கறதுக்கு the point of the best hour is goal நான் here I am not being here அபிதியோட ஐ ஹிப்போசிஷன் ஹியர் ఇటువంటి వివేక బుద్ధితో చేయాలి ఇప్పుడు ఆయన దాన్ని అభినయం చేసి చూస్తున్నట్టు అహం సర్వేశ్వరాయ నృత్యవత్కరోమి విద్యాయా ఏమిటంటే అధ్యాత్మకేంద్ర ఆ బుద్ధి అది ఎటువంటి బుద్ధి అంటే చూడండి మురళి దృష్టాంతం మురళీ కృష్ణ అన్నమాట మురళీ దృష్టాంతం అసలు శ్రీకృష్ణుడి లైఫ్ కి సంబంధించి ఎన్ని అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వాటిల్లో ఉండే సింబాలిజంని ముందు పెట్టాలని ప్రజల ముందు పెట్టాలని అలా అంతేకాని ఆ కథలని లిటరల్గా తీసుకుంటాం ఎందుకంటే మీరు ఒక కథ లిటరల్గా తీసుకుంటే ఇంకో కథ కూడా లిటరల్గా తీసుకుంటే కాంట్రడిక్షన్ చూస్తారు సో శ్రీకృష్ణుడు కాళీయ వస్తాను అది హైది సింబా ఇప్పుడు వెన్న దొంగిలించడం హైలీ సింబాలిక్ వెన్న ఎందుకు దొంగిలించాడు మీరు గమనించారా బంగారం దొంగిలించాడు బంగారం దొంగిలించాడు ఇల్లు లైఫ్ కృష్ణ ఇది స్పీడ్స్ గోల్డ్ అదర్ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉండే ధనం దొంగిలించాడా వాళ్ళ పశువులను తోడుకుపోయి దొంగిలించాడా ఇదేమి దొంగిలించింది కేవలం వెన్నే దొంగిలించింది మధ్యలో దొంగిలించడు పాలు దొంగిలించడు లేదు వెన్నే దొంగిలించాడు అంటే వెన్న అంటే ప్రేమ అని అర్థం ఆ సంస్కృతంలో అడిగేది ఉంది వాళ్ళ హృదయాలను దోచుకున్నారు దోచుకోవడం అనే మాట హృదయానికి కౌలు అన్న మాట హృదయాలను దోచుకున్నాడు గోప దోపితే గోప బాలకుల హృదయాలను వాళ్ళ ఆ ఊళ్ళో ఉన్న అందరి హృదయాలను దోచుకున్నాడు అని అభిప్రాయం అంతేకాని వెనదొందించేదంటే నిజంగానే వాళ్ళ వెనదొందిస్తే అది గొప్ప ఘనకార్యం చెప్పుకోవాలి చిన్నప్పుడు నేను ఒక పొరపాటు చేశాను మా అమ్మగారు ఎవరు చెప్తున్నా ఏదో వస్తువు చెప్తున్నా ఏదో మధురమైన పదార్థం చెప్తున్నా అలా వెళ్ళి అనేక పరిస్థితుల్లో నేను రాజేస్తూ పారిపోయాను ఆ తర్వాత చాలా రిగ్రెట్ అయ్యాను అని చెప్పిన పొరపాటు వాళ్ళు కూడా అనుకున్నారు మీరు అవసరించేదా అలా అనుకుంటారా లేకపోతే ఇది బాగా చేశారు అనుకుంటారు కాబట్టి వెన్న దొంగిలించుకున్నట్టు వేయాలని తర్వాత ఇంకో ఇప్పుడు కుర్రాడు ఇంకా పక్కింటి కుర్రాడు వాడు మీ ఇంట్లో కుర్రాళ్ళగా అయిపోతారు మీ ఇంట్లో మనిషి అప్పుడు మీ ఇంట్లో వచ్చేసి మీ ఇంట్లో తీసేస్తుంది అప్పుడు రెండు దించేదంటారా లేకపోతే తీసుకున్నాను తీసుకున్నాడు అదే ఆయన కేవలం నందిని గృహానికి చెందిన బిడ్డ కాదు మొత్తం గో గో గోప గోకులం ఎంత అందరి ఇళ్లలో పిలవలేదు he was living like that. And then uh, he is not a outsider in any home. In every home he is అది మనం ఏం తర్వాత వాళ్ళందరూ ప్రేమని కాబట్టి ప్రతిదీ సింబాలిక్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎనివే ఇప్పుడు మురళి ఉంది మురళి అంటే ఇప్పుడు ఆయన కాలంలో ఆయన ఇప్పుడు మనం మ్యూజిక్ తీసుకుంటాం ఇప్పుడు మ్యూజిక్ అన్నది ఏది పిచ్చి విశ్లేషణ ఏంటంటే ఇప్పుడు ఈ జనసేన ఉంటారు ఈ టీచర్లు వెళ్తారు దీనిలో వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ మ్యూజిక్ కావాలి దానికి మ్యూజిక్ కావాలి ఈ రకమైన మ్యూజిక్ అంటే మనం మన చిన్నప్పుడు మ్యూజిక్ అంటే ఎవరో పెద్దవాళ్ళు కన్నా మ్యూజిక్ అనేది ఏదో ఉంటుంది మనకి మ్యూజిక్ మీద ఉంటుంది హిందీలో సినిమాలో ఉండాలంటే వీళ్ళు అలా కాదు దే ఆర్ సమావేశంగా ఆ రకం మ్యూజిక్ లవర్స్ అంటే మ్యూజిక్ మీద ప్రీతి ఉంటుంది ఏంటి మ్యూజిక్ అంటే అది అది కేవలం మ్యూజిక్ దాంట్లో చాలా సెన్స్ ప్లసెస్ చాలా ఇన్వాల్వ్ అయింది దాంట్లో డ్రింకింగ్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది డిబాటింగ్ ఉంటుంది సోరేజ్ ఉంటుంది అది దట్ మ్యూజిక్ దేవాలి అంటే దాన్ని వచ్చి బుద్ధిమంతుల్లో కూర్చో ఒక ఆయన పాఠకాలను శ్రద్ధగా వాళ్ళు అలా ఉండదు దేని so much nonsense in that దాన్ని దాన్ని వాళ్ళు మ్యూజిక్ లో వాళ్ళని కూడా పుష్ చేస్తూ ఉంటారు అది రాంగ్ అలా ఉండదు మ్యూజిక్ పేరుతో నువ్వు రాంగ్ వాల్యూస్ ని ప్రమోట్ చేసిట్లా ఉంటారు ఎందుకంటే భయం అయ్యేట్లా ఉంటారు అంచేతనే ఈ పాప్ మ్యూజిక్ రాక్ మ్యూజిక్ వాటిలో కూడా కొంత వాల్యూ ఉంటుంది ఆ music as music some work some great work కూడా ఉండొచ్చు but the great present and more then presentation the way these receive ఒక గ్రాండ్గా ఒక బాగా నిషా బాగా ఇచ్చిపోయేదాకా కాంగ్రెస్ వాడు ఎలా అయితే ఒక వైల్డ్ గ్రాండర్ నాకు వెళ్ళిపోతాడో అలాంటి స్థితిలోకి నేను వెళ్ళిపోవడం ట్రూ మ్యూజిక్ ఇది ఇస్ వెరీ బ్యాడ్ స్టార్ట్ అది పద్ధతి కాదు తెలియదు వరే ఏంటంటే ఉంది మొదలు ఉంది ఇప్పుడు శ్రీకృష్ణుడు మ్యూజిక్ ని ప్రమోట్ చేసేటంటే తిరిగా ప్రమోట్ డిస్కైండ్ అవుతుంది అది నాకు మీనింగ్ అది ఇట్ నాట్ లైక్ అక్కడ మురళి అంటే హైలీ సింబాలిక్ ఆయన అక్కడి నుంచో మొదలు పట్టుకుని ఇంట్లో ఇంట్లో ఉంటూ ఇంట్లో కూర్చున్నాడని that is not idea symbolism ఏంటంటే శ్రీకృష్ణుడు ఈశ్వరుడు ఆ మురళి ద్వారా సంగీతాన్ని వెలువరిస్తాడు సంగీతం మురళిలోంచి బయట మురళి తీసుకోవాలి వేరే ఎదుగుపెట్టలేదు ఆయన చెప్పిన ఆయన చెప్పిన గిటార్ కానీ వేణ కానీ లేకపోతే మొదలు మ్యూజిక్ వేసుకున్నది ఎందుకు పెట్టలేదు ఓన్లీ మురళి ఎందుకు పెట్టారంటే ఆ సినిమాలు వెనుక మురళే షూట్ అవుతుంది ఇంకేది షూట్ ఎందుకంటే మురళికి ఐదు హోల్స్ ఉంటాయి ఐదు ఉంటాయి ఐదు కాదు ఏడు ఉంటాయి మూడు ఉంటాయి పది ఉంటాయి ఇది వెరైటీ అంతా వరకు ఐదు హోల్స్ ఉంటాయి ఈ ఐదు జ్ఞానేంద్రియం తర్వాత మూలకి లోపల ఆ అంటే మెత్తని పదార్థం అదంతా కూడా తీసేసి దాన్ని దౌర్భాగ్యంగా వ్యాఖ్యానిస్తారు అంటే అహంకార నమస్కారాలు లేవు కాబట్టి ఇప్పుడు ఐదు ఇప్పుడు జ్ఞానేంద్రియ కన్ను ద్వారా తీర్పు వస్తుంది తీర్పు రూపంలో చైతన్యం వస్తుంది ఆ చైతన్యము ఎదుర్కొండా ఉండే రూపాల గురించి ప్రకాశించలేదు ఆ చైతన్యము ఈ అహంకారానికి సంబంధించిన చైతన్యమా లేక ఈశ్వర చైతన్యమా ఈశ్వర చైతన్యం అహంకారం చైతన్యం ఏంటండి చైతన్యం వచ్చాక అహంకారం వస్తుంది ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది చైతన్యం అహంకారంలో అహంకారంలో చైతన్యం రాదు చైతన్యంలో అహంకారం ప్రకాశిస్తుంది ఎలా మీకు ఎదుర్కొని కాబట్టి ది వే ఆఫ్ లైఫ్ ఆ చైతన్య ప్రకాశం కంటిలో ఇది బయటకు వచ్చి జగత్తుని ప్రకాశింపజేస్తాం ఇది పుస్తకము ఇది గతము ఇలా ప్రకాశింపజేస్తూ ఉంటుంటే ఆ చైతన్య ప్రకాశం యొక్క ఉద్గమస్థానం అయితే ఈశ్వరుడు అహంకారం కాదు అంటే ఈ మొరడి ఒక దిగులోకి ఊదినప్పుడు ఊది ఇలా పెంచి పెంచి అంటారు వేళ్లతో ఊది దాంట్లో మ్యూజిక్ వస్తుంది ఆ దిగులో వస్తుంది కొత్త వరంలో వస్తుంది వాడేవారు అంటే ఆ మ్యూజిక్ వస్తుంది అంటే ఆ మ్యూజిక్ యొక్క కష్టం మొదలు కాదు నిజీవితం యొక్క కర్త ఎవరు మరి మొదలకి ఏదైనా ఒక విశేషం ఉందా లేదా ఉంది ఏంటంటే అది అహంకారాన్ని అర్థ చేసుకోరాదు మమకారాన్ని అర్థ చేసుకోరాదు అహంకార మమకారాన్ని అర్థ చేసుకుంటే మొదటి లోపల మొదలలేదు నిండుగా ఉంది అంటే అది ఏమి ఉప్పు ఉప్పు అవుతుంది తప్పితే ఏమీ అవ్వదు ஐஸ் ஞானேந்திரங்கள மூலமாய் கே சந்தேஷத்தை பிரகாசிந்து ஈஸ்வரனுடைய ஒப்பான் தப்பிட்டது இதுவே மூவிதத்தே சந்தேஷமே ஆத்மக் கேந்திரமேயొక్క சங்கியகம் ஆங்கியக சுவஸ்வரா சந்தாலு தௌலதவ ரூபாலு அனதி பிரகாசிந்து வருந்துது பாபteil மோரான் ஜோக்க மத்யிய மனோரின சங்கியகமக்கு மோகஸ்தானம் ஈச்சது இந்தேகம் ఈ ఉపాధి ఈ మనస్సు ఆ మురై వలె తయారు కావాలి నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యం ధర్మంలో ధ్యానం మురళి has to present itself emergence of divine suppose మురళిలో ఆ లోపల ద్రవ పదార్థం లేదా ఎంతటి సబ్స్టెన్స్ అలాగే ఉండిపోతే డివైన్ మ్యూజిక్ అది అర్హమైన ఉపకారం కాకుండా పోతుంది అహంకార మమకారాన్ని తీసి పక్కన పెట్టేస్తే నౌ ఆ మూలని ఇది వ్యక్తీకరిస్తుంది ఫర్ డివైన్ ఆ మురళి చేసిన పని మనం చేయాలి అప్పుడు మన జీవితము ఆ మురళి వంటి జరుగుతుంది ఎలాగా మురళిలో నుంచి డివైన్ మ్యూజిక్ ఒక డైలీ సంగీతం వచ్చినట్టుగా మధురమైన సంగీతం ఈ ఉపాధి నుంచి అటువంటి సంగీతం అంటే పాటలు పాడుతూ కూర్చుంటారని కాదు ఆ ఉపాధి నుంచి అటువంటి పరిమళం వస్తుంది అటువంటి ప్రకాశం వస్తుంది అటువంటి విజ్ఞానం వస్తుంది అటువంటి క్రియాశక్తి బయటకు వస్తుంది so live life that hand of Lord Krishna అని సందేహం అది మొదలు అంటే అదంతా మనసు కృష్ణ ఆయన రాశారు సో అహంకారాన్ని త్యాగం చేయడం అంటే నేను సందేశ్వరుని కొరకు ఆ మురళిలే ఆ సర్వేశ్వరుని పేరులో ఒక ఉపకరణము ఇన్స్ట్రుమెంట్ వలె నేను జరుగుతాను అహం సర్వేశ్వరాల నృత్యవత్ సరోజు అని ఫస్ట్ హాఫ్ అది ఆయన క్షమయా బుద్ధ్యా అటువంటి బుద్ధితో కర్మలను కర్మలని చేస్తూ మురళిని సంగీతం వస్తుందంటే అది మురళి మహిమ కాదు ఈశ్వరుని మహిమ అయితే మురళి మహిమ కూడా ఉంది ఏమిటి మురళి మహిమ అంటే అది అడ్డుపడకుండా ఇది బికేమ్ బై అవాయిడింగ్ బై ఇన్నర్టిక్ ఇది అహంకారం అన్నమాట మనం కూడా విద్య అలాగే ఉండాలి కర్మ కర్మ ఉంది కర్మ కనబడుతోంది కదా మాట్లాడుతోంది కర్మ కనబడుతోంది ఏదైనా పని చేస్తుంటే కర్మ కనబడుతోంది ఈ కర్మ కనుక జీవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా ఇది పాయింట్ మరి మాట్లాడుతున్నాడండి మాట్లాడుతుంటే ఆ మాటల మధ్య దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా ఆ మాటల్లో స్వార్థం కనబడితే ఏమున్నాడు ఎవరు ఎవరున్నాడు దేవుడు ఆ మాటల్లో ప్రేమ కనబడితే ఎవరున్నాడు కనుక ఇప్పుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా ఈ వైకుంఠ కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడనే మాట తీసేది చాలా ప్రాబ్లం లైక్ దేవుడు దేవుడు ఉన్నాడా అయితే హెవెన్లో దేవుడు ఉన్నాడు అన్నదానికి హెవెన్ అంటే ఇన్నర్ హెవెన్ అని చెప్తే బైబుల్ అలా చెప్తుంది అది వేరెవరికి తెలియదు వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే అది ఒప్పుకుంటే వారు క్రియాలజీ యొక్క ఒప్పుకుంటుంది ఇంకేదో ఒప్పుకోరు హెవెన్ దిగ్గిందని ఒప్పుకోరు బైబిల్లో ఉన్నా ఒప్పుకోరు సో ఎనివే సో అంటే హృదయంలో ఉంది నేను చాలా సార్లు కైలాసం కూడా కాశీ పెంచుకోవడం శంకరంలో ఐదు శ్లోకాలు ఉన్నాయి నా దృష్టిలో శ్లోకాలు చెప్తాను సో అక్కడ ఆయన చెప్తారు కాశీ ఎక్కడ ఉంటే కాకటే ఇది కాశీ ప్రకాశించేది కాశీ ప్రకాశించడం అంటే ఏంటి బౌద్ధులు అని బాగుంది అదే ప్రకాశించడం ప్రకాశం అంటే ఎలా ఉంటుంది క్లాసులో ప్రకాశం అంటే చైతన్య ప్రకాశం చైతన్య ప్రకాశానికే ప్రకాశం ఉంటుంది అంతే కదా చైతన్య ప్రకాశం ఎక్కడ ఇక్కడ ఉందా లేకపోతే రైల్వే స్టేషన్లో ఉందా కాబట్టి కాఫీ ఎక్కడ కాఫీ ఇది కాఫీ గుర్తిస్తే సో ఈ బుద్ధితో కర్మ చేయాలి ఇంకా ఎలా చేయాలి నిరాశీ అంటే కర్మ చేయాలి మన కర్తవ్య కర్మ మనం చేస్తూ ఉండాలి మొక్కకి వెళ్ళి వస్తూ ఉండాలి మొక్క పాతాలి ఎందుకంటే మొక్క పాతనం అంటే మొక్క ఒంటింట్లో పాతుకోరు కదా ఎక్కడ పాతారు ఎక్కడ మొక్క పాతిన సందర్భం అక్కడే పాస్తారు ఒంటింట్లో పాతరు కదా రోడ్డు పక్క పాతుతారు రోడ్డు పక్క మొక్క మొక్క పాతారు మనమే పాతారు గవర్నమెంట్ ఏది పాతి మనమే పాతాం లేకపోతే మేము వాటిలో గార్డెన్లో పాతాం మొక్క పాతకం అన్నది పవిత్రమైన మొక్క పాతిన తర్వాత నీళ్లు పోయారు మొక్క పాతేప్పుడే వీడు ఏం చేస్తారంటే కొబ్బరి మొక్క పడతారు నేను ఏదో మొక్క పడతాను ఏం మొక్క అంటే వేప మొక్క ఎందుకంటే వేప మొక్క ఏంటంటే కొబ్బరి మొక్క పాతండి అన్నాడు నేను ఏం తేడా వేస్తాను కొబ్బరి మొక్క పాతితే అది నెలతో పది కాయలు పడితే కాయలు ఇప్పుడు అరవై ఐదు రూపాయలు అవుతుంది కొబ్బరి మొక్క పాత్రలు తప్పుకోవాలి శబ్దం ఒకటే అంటే మన దృష్టి ఎంతసేపు రూపాయల్లో క్యాలిక్యులేషన్ అలాగే అలా దాని రూపాయల్లో తగ్గుతుంది అలా తగ్గుతుంది రూపాయలు తగ్గిపోవు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ అన్నింటినీ రూపాయలు కౌంట్ చేయకూడదు జరిగే బ్యాగ్ మొక్క పాత్ర బ్యాగ్ మొక్క పాత్ర ఏదైనా రూపాయలు ఏమి కానీ రూపాయలు ఇవ్వలేని ఉపయోగం ఉంటుంది ఏ పరిసరాల్లో వేపనొప్పి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది పడుకోకపోతే వేపలు వెళ్ళిపోతున్నాయి తర్వాత వేపాకులు తీసుకొచ్చి నూనె పబ్బులో పెట్టి వాళ్ళు మూడు లక్షలు ఉంటారు కాబట్టి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మొత్తానికి చెట్టు ఉండటమే మహాప్రయోజనం ఎనివే కాబట్టి చెట్టు పాట చెట్టు పాట చేయాలి తీరా పాటిన తర్వాత నిలిచిపోయాలి నీళ్లు పాస్తే నాకేమి లాభం అనుకోదు నీళ్లు పోస్తూ అయితే ఇదే పెట్టి పాతాను నీళ్లు పోసాను దీనివల్ల నాకు లాభం ఏంటి అని అసలు ఆ మాట రాకూడదు లాభం మాట్లాడుతున్నా కూడా అయితే నేను నీళ్లు పోయాను పెళ్లి పాతాను అని అనుకోను చెప్తాసి ఫలం వస్తుంది ఎక్కడికి పోతుందండి ఫలం వస్తుంది ఇప్పుడు మామిడి మామిడి మొక్కలు మన పూజలు పాతాయి కాబట్టి మనం మామిడి పూలు తింటున్నాం వాళ్ళు కనుక మాకేమిటి ఫలం అని అనుకుని ఉంటే మనకి మామిడి పండు ఉంది ఎందుకంటే మామిడి చెట్టు పెరిగి పెద్ద అవ్వడానికి ఎంత భయం పడుతుంది సో ఇప్పుడు డెబ్బై ఏళ్ళ మామిడి మొక్క పోతుంది ఇదిగా డెబ్బై ఏళ్ళు వచ్చి నువ్వు తీరా మొక్క పల్లె పండు వచ్చేటప్పుడు నువ్వు చనిపోతావు అంటే నేను చచ్చిపోను నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ సకల జనరేషన్ నేను ఉంటాను ఆత్మరూపంగా ఉంటారంటే సత్వలో ఉందనుకోవాలి కాబట్టి ప్రస్తాసి ఆ ఫలమనందలే ఆకాంక్ష ఆశని పక్కన పెట్టుకోవాలి నిష్కామంగా కర్మ చేయాలి నిర్మమ మమ భావస్యత ఏ నీకైతే మమ భావం ఇది నాది అనే భావం తొలగిపోయినదో అతి వారమై నిర్మమ ఇప్పుడు కూడా ఇది ప్రాక్టికల్ కాదని మీరు అనుకోగలిగింది చాలా ప్రాక్టికల్ మమకారం అనంతం వస్తువుని కలిగి ఉండడం లేదు వస్తువు అసలు మమకారముకి మమకారం లేకపోవడానికి తేడా పెట్టింది కదా చెప్పులు కొత్త చెప్పులు కొనుక్కుని దేవాలయానికి వెళ్ళాలి మొత్తం పాపం దేవాలయానికి వెళ్ళాలి చెప్పులు బయటకు దేవుడికి దానం పెట్టుకుంటే చెప్పులు ఉండాలి లేదా అని అనుకుంటే అది శోభగా ఉంటుందా ఎలా ఉంటుంది దాంట్లో శోభే ఉండదు చెప్పులు వేసుకోవడం తప్పు కాదు చెప్పులు కొనుక్కోవడం తప్పు కాదు చెప్పులు మనస్సులో అతిపెట్టుకోవడం తప్పు అదే కదా అదే కదా ఏదైనా ఉంటే కారు ఎక్కడ ఉండాలి గరాజీలో ఉండాలి మన హృదయంలో ఉండాలి కారు పెట్టుకునే చోట హృదయం కాదు కదా కారు హృదయంలో పెట్టుకున్నాను అనుకోండి ఇది టెన్షన్ ఉంటుంది కారు హోనంలో ఉండవంటే అర్థం తెలుసిన మైకా నిజానికి philosophical statement when you say my car you become the car ఇది కార్ అయిపోతుంది మీరు ఆలోచించుతారు మీరు కారు కారు ఉంది కారు ఉంటుంది కారు చెప్పదు కదా మేము నీ వాదము లేక మేము నీ దానము అని కారు చెప్పదు కారు ఏం మాట్లాడదు జనపదార్థం అసలు కాదు కాదు మీరన్నా కాదు ఎక్కడ ఉంటుంది మీ మనసులో మనసులో ఉంటుంది కదండి మై మీరు మీరస్తున్నారు కానీ ఓ హ్యూమన్ బీయింగ్ ఓ రియర్ ఓ రియర్ సార్ అయా రివర్స్ అని కారు అన్నది కాబట్టి మై కారు ఉన్నప్పుడు ఆ కారు మీ హృదయంలో ఉంది మీ హృదయంలో ఉన్న కారుతోటి మై అనే అంశాన్ని మీరు జోడించారంటే మీరు కారు అయిపోయినా లేదు అయిపోయిందండి కారు అయిపోవడం అంటే మీరు జ్వరం అయిపోయింది ఈ చైతన్య స్వరూపంలో మీరు జారిపోయి జ్వరంతో మమేకం అయిపోయారు మైకారంత పొరపాటు చేయడానికోవట్లేదు car this is the car which I అది కూడా మీరు అనక్కర్లేదు ట్యాక్స్ కట్టండి కార్ని క్లీన్గా పెట్టుకోండి చక్కగా అంతా గా పెట్టండి ప్రయాణం చేయండి never think of it as my car అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారంటే ఈ possess the car but do not own it కారుని కలిగి ఉండు అంతేకాని కారుకి స్వామి కావద్దు కారు కూడా ఆయన హృదయంలో ఉండదు కారు గరాజులో ఉండాలి హృదయంలో నెక్లెస్ ఇంటే మెడలో ఉండాలి లేకపోతే సేఫ్ లో ఉండాలి హృదయంలో ఉండాలి డైమండ్ నెక్లెస్ ఒక పది డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి అంటే నేను టెన్షన్ అనే మాట చెప్పడం కోసం పది లక్షలు అన్నా మూడు వందల లక్షల టెన్షన్ కాదు కదా లక్ష రూపాయలు లెక్క అది మెడలో ఉంటే శోభ తీసేవాళ్ళమో బాగుంది కేసులో ఉంటే ఉండాల్సిన చోటు అంటే పెట్టుకోవాల్సిన కేసు బయట పాడైపోతుంది కదా అలా కాదు హృదయంలో పెట్టుకున్నారు అనుకోండి ఏమవుతుంది ధైర్యం చేసినేమో భయం తర్వాత వయసు పెద్ద వయసు వస్తుంది ఒక అమ్మగారు పెద్ద వయసు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నా నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు అని బెంగ నా నెక్లెస్ చేతనే కదా ఈ బెంగ నా నెక్లెస్ కాదు నేను ఒక్కడికి తీసుకురాలేదు ఈ నెక్లెస్ బంగారం నేను ఒక్కడికి తీసుకురాలేదు నేను వెళ్ళేది పడతాను అది భగవంతుని సృష్టిలో భాగం ఉంది బంగారం మందాన్ని బంగారం నాదండం పొరపాటు కదండి బంగారం వాడుకోవడం పొరపాటు కాదు బంగారం నాదండం పొరపాటు కాదు అంత పొరపాటు గౌరవం ఉంటుందా బంగారం నాదే సృష్టిలో ఉందండి దృష్టిలో ఎందుకుందో మీరు నన్ను అడిగితే నేను చెప్తాను మీకు అది దృష్టిలో ఎందుకుందంటే సూర్యుని యొక్క గర్భంలో సోర సిస్టంలో ఉండే న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల ఉంది దృష్టిలో అదే సూర్యుల్లో ఎందుకుందంటే భూమి సూర్యుడి నుంచి ఒక ముద్దగా ఉండిపోయింది సూర్యుని కోర్టులో గర్భంలో ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ లో హెవీ తయారవుతాయి ఆ తయారైన హెవీ మెటల్స్ భూమి విడిపోయినప్పుడు కొంత భాగం భూమిలోకి వచ్చింది ఆ రకంగా భూమి సీజన్ దిగుతున్నట్టు కొంత బంగారం తెచ్చుకుని వచ్చింది మన భూమి తెలుగుడు బంగారం తెచ్చుకొచ్చినట్టుగా భూమి కూడా తెచ్చుకొచ్చింది సూచింది ఆ తెచ్చుకొచ్చిన బంగారం దాంట్లో ఉంది అది నేను ఆ భూమి మీద పుట్టింది కాబట్టి అది నాకు అవైలబుల్ లేదు నేను తెచ్చుకున్నాను తప్పుగా తెచ్చుకుంటాం తెచ్చుకున్నాను తెచ్చుకుంటాం వీళ్ళకైతే వీళ్ళకి ఇంకా మమ అనే మాట తప్ప లేదని కాబట్టి ఈ గుజెస్ ఎందుకంటే ఓనర్షిప్ ఇస్ ఫాల్ పొజిషన్ ఇది ఆన్ కొన్ని ఫాల్స్ అయితే పోనండి నేను మా నాది నాది అనుకుంటున్న తప్పు ఏంటంటే తప్పే కదా బంధిస్తుంది తప్పు పాయింట్ కాదు ఇది పాయింట్ నాది నాది అనుకోకూడదు అలాగే ఇల్లు అనుకోండి నాది నాది అనుకోకూడదు ఆశ్రమం ఉందనుకోండి నాది నాది అనుకోకూడదు నాది కాదు ఇది ఎవరికంటే నేను అందరినీ అంటే మాది కాదు మంచిది ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉందని అనుకోవాలి అంతేగాని నాది నాది అనుకోకూడదు నాది నేను అనుకున్నాను అనుకోండి మరి నా తర్వాత దీని నాకు దీనికి ఏదో షెడ్యూల్ ఏంటి ఇవ్వాల్సింది ఏదో వీళ్ళు ఏదో రాయాలి ఇది వీలో కింద మళ్ళీ లాయర్ గారిని కన్సల్ట్ చేయాలి ఈ చేస్తున్న కన్సల్టేషన్ వచ్చి చికాకు కనిపిస్తుంది ఇంకో కొత్తగా ఇష్యూ కన్సల్ట్ చేయాలి ఏదైనా చేయాల్సింది తప్పేం లేదు ఏదైనా ఒక లీగల్ గా ఏదైనా ఏర్పాటు చేసినా తప్పు కాదు కానీ నాది అనుకోవడం నాది అనుకున్నది ఏది కరెక్ట్ కాదు అంచేతనే మనం అసలు ఇది నేర్చుకోవాలి నాది అనే మాట అలాగే రిలేషన్షిప్స్ లో కూడా మమకారం తప్పు ప్రేమ రైట్ ప్రేమ కరెక్ట్ మమకారం తప్పు మీకు చిత్రం ఏంటంటే ప్రేమ ఉన్నప్పుడు మమకారం ఉండదు మమకారం ఉన్నప్పుడు ప్రేమ కలుషితం ఇంకోటి మీరు నేను ఒక ఫిలాసఫీ చెప్తాను ఆలోచించండి there feeling and then is thought feeling వేరు థాట్ వేరు ఇప్పుడు ఒక మనిషిని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా ప్రేమించినప్పుడు that is what is call love it is a feeling love is a feeling generosity generosity అంటే నాకు ఏదో ఒక సందర్భం అనేది ఒక ఫీలింగ్ అనేది ఒక ఇమోషన్ ఏంటంటే ఇవ్వాలి అని ఒక ఇమోషన్ ఇవ్వాలి ఈ person deserves the given so I అని ఒక ఫీలింగ్ జగదాస్తికి జగదాస్తికి ఇదే ఫీలింగ్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను ఆయన మాట నేను కన్నడం అది కన్నడం నేర్చుకుని ఏం తెలియదు సపోజ్ ఇవ్వాలే అనిపించింది ఇవ్వాలి అనే ఫీలింగ్ వస్తుంది మీరే ముందు ఆ కలుగుతుంది ఇవ్వాలి అనిపించిన వెంటనే ఓకే మన దగ్గర తీసుకునే వారికి ఇస్తే వీళ్ళు సద్వినియోగం చేస్తారని చేయాలి this is thought this is not feeling feeling అయిపోయింది ఫీలింగ్ ఏరియా అప్పుడే కవర్ క్లోజ్ అయిపోయింది థాట్ ఇంకా థాట్ ఎలా ఉంటుందో తెలిసిన ఈ మనం ఇచ్చిన దానికి మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుందా కాదా దిస్ ఇస్ థాట్ అయిపోయింది ఇది ఇంటలెక్ట్ వస్తుంది జనరాసిటీ అనే ఫీలింగ్ అయిపోయింది ఫీలింగ్ వచ్చింది పోయింది ఇప్పుడు ఇంటలెక్ట్ హెల్ప్ చేయటం అవుతుంది ఇది మనం ఇచ్చిన దానికి మనకు బెనిఫిట్ ఎంత ఇంకేతనే చందా వసూలు చేసి వాళ్ళకి తెలిసేదానికి రహస్యం మీరు వెంటనే లేదో మీకు దక్కుదండి తర్వాత మొన్నడు మొన్నడంటే కాస్ట్ వర్క్ వెంటనే మీరు ఇస్తా చాలా మంచిది నేను చాలా పుణ్యకార్యం చెప్తున్నాను నేను తప్పకుండా ఇస్తాను అంటారు సార్ ఇవ్వండి అని వెంటనే విచ్చిస్తాను ఎందుకంటే ఫీలింగ్ వర్కింగ్ మీరు కనుక నేను రేపు ఇస్తాను అంటే already thought has coming to ఈ థాట్ ఏం చేస్తుందంటే ఆ ఫీలింగ్ ని మోడిఫై చేసేస్తుంది దాన్ని లాజిక్ లో పెట్టేసి మోడిఫై చేసేసి దాని పీటు నిలివేసి పీటు పాఠం పట్టేసి మొత్తానికి వాడు ఆ టైంలో వెయ్యి రూపాయలు ఇచ్చి వాడు మొన్నటి మీరు వెళ్తే వంద ఇస్తాడు ఆ వంద కూడా ఎంత ఇస్తాడో తెలిసినా ఫీలింగ్ తో ఇవ్వడం నిన్న మాట అన్నాము అంటి ఇవ్వకపోతే లేదు వీళ్ళు మళ్ళీ వచ్చి కూర్చున్నారు దెయ్యాల పొద్దున్నే అని ఆ వంద ఇచ్చి వదులుచుకోవడానికి ఇస్తాడు వంద అంటే ఫీలింగ్ ఎప్పుడో తెచ్చుకోలేదు ఫీలింగ్ సంతేషింగ్ thought this intellectual skills love ఈ డైరీ కోర్టుకు వెళ్తే లవ్ ఉంటుందా ఇంటలెక్ట్ ఉంటుందా ఇంటలెక్ట్ ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ వ్యవహారంలో ఇంటలెక్ట్ ఉంటుందా లవ్ ఉంటుందా లవ్ ఉంటుంది it is the love rules and it is the intellect with rules రెండు opposite love is a feeling love is not love is not a thought it is never the form of a thought ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మమ అన్నది ఆత్మది ఇది ఇంతలో ఇట్ ఈజ్ లాజిక్ యూజింగ్ అన్నది it is a practical situation you have a life suppose necklace ఉంది so an lady love feel that is a feeling you have a feeling for it nothing wrong అయితే ఆ ఫీలింగ్ ని మమ అనే థాట్ మోడిఫై చేస్తుంది దాన్ని ఎగ్జిస్ట్ చేస్తుంది దానికి దాని మీద ఇది సూపర్ ఇంపోజ్ చేస్తుంది ఇది సూపర్ ఇంపోజ్ శిక్ష దేట్ బై డిస్టన్స్ డిస్ట్రాయ్ స్థాయి డిస్ట్రాయ్ కాబట్టి జీవితంలో ఫీలింగ్ని కాపాడుకోవాలి ఫీలింగ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు ఫీలింగ్ లో లాజిక్ రానివ్వకూడదు ఐ లవ్ ఒక పర్సన్ నాకు గుర్తుకు రాగానే ఐ లవ్ దట్ పర్సన్ వెంటనే గుర్తుకొచ్చింది but done this this person doesn't love me గుడినా ఆ మళ్ళీ ఆ మనిషి నన్ను ప్రేమించారు అప్పుడే లాజిక్ వచ్చేసింది అప్పుడే థాట్ హ్యాక్టేషన్ మీరు ఇప్పుడు లవ్ వినిచేస్తుందా థాట్ వినిచేస్తుందా మీరు చూస్తారు థాట్ చేయడం అంటే అలాగా అవును నేనే చూపించడం ఆ లవ్ నాకు ఎప్పుడు తిరిగి రెసిప్రోసిటీ రెసిప్రోకల్గా లేదు ఎంతసేపు నేను చూపిస్తున్నా లవ్ చూపిస్తే నాకే లవ్ చూపించట్లేదు నేను ఇచ్చాను నాకేం ఇచ్చాను అది థాట్ థాట్ గురించి అయితే లవ్ లవ్ ఎప్పుడో అభివృద్ధి పడుతుంది లవ్ విన్ అవడం అంటే ఏదో తెలిసిన ఐ లవ్ యూ ఎక్కడేమో అదర్ డీటెయిల్ నాకు ఆ మనిషి ఏం చేసింది అన్నది important I love the person I continue to love the ఆ పర్సన్ నాకు రెండు రెసిప్రొకేట్ చేసినా చేయకపోయినా doesn't my side I only know what love to love not to demand ఇది యూనిట్ లవ్ మమకారం ఏ స్థితి అలా ఉంది దీనికి మమా ప్రవేశపెట్టారంటే ఇది మమ అంటే అది ఏంటంటే లీగల్ లాంగ్వేజ్ కదండి మమ అన్నది లీగాలిటీ కదది లో పడుకోలేదు మమ అంటే మమ ఇది లిటిగేషన్ మమ ఇది లాయర్స్ లాంగ్వేజ్ ఎటామిక్స్ లాంగ్వేజ్ ఎటామిక్స్ లాంగ్వేజ్ లో పెడితే మీకు అది ప్రేమను తీసుకోవచ్చు కాబట్టి నిర్మమ చాలా ఇంపార్టెంట్ ఆ మమ భావము ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయం చాలా కలుషితంగా ఉంటుంది మమభావం లేని హృదయమే పవిత్రమైన హృదయం హృదయం యొక్క శుద్ధిని నిలబెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ విషయం మళ్ళీ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం హరి ఓం శ్రీ హరి ఓం శ్రీకృష్ణార్పణ